गणानाम् कृत्वा गणपतिम् भवामदेकमन्तम् संस्वरस्तनम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः ब्रह्मोभिः श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यलक्षणाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ఎక్కడ థర్డ్ శ్లోకం చెప్పాలా రెండోది అయిపోయిందా పుస్తకం శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ వివిధా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా అనఘ అని సంబోధిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడు వేసిన ప్రశ్న ఎలా ఉందో మీరు చూశారు చాలా కన్ఫ్యూజన్ గా చెప్తున్నావు అని అంటాడు కృష్ణుడిగా వ్యామిశ్రేణే వాక్యం వ్యామిశ్రణము అంటే దేనికి దానికి సెపరేట్ గా సెపరేట్ అంటే డిస్టింక్ట్ గా వివేకం తెలిసే విధంగా చెప్పకుండా అంతా కలగాపులగం చేసి కిచిడీ చేసి చెప్పేవాళ్ళని అర్థం వ్యామిశ్రణము అంటే కిచిడీ అంట కిచిడీకి వ్యామిశ్రణం ఉంటే సో ఏ కోటి కాకుండా సపరేట్గా ఉంటే అది వివేకం అన్నీ కలిపేసి ముద్ద చేసి పెట్టారనుకోండి అది వ్యామిశ్రణం అలా చేసి పెట్టేవాళ్ళు అంటున్నాడే సో కర్మ జ్ఞానము ఎక్కడ దేనికి దానికి డిస్టింక్షన్ లేకుండా అయిపోయింది అనే ఒక రకమైన ఉపాలంభం ఒక కంప్లైంట్ చేసినట్టుగా చెప్పారు అయితే ఇవా అనే ఒక యాస్డో అంటే యాస్డో అంటే నేను చెప్పిన సరిగ్గానే చెప్పుకోవచ్చు నా మైండ్లో అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది అంతా కలగామూలం అయిపోయింది నేను స్పష్టంగా తెలుసుకోలేకపోయాను అని అభిప్రాయం అంచేతనే ఏదో శ్రేయోహమాత్మయా జీవితంలో శ్రేయ ఒకటి శ్రేయ ఇంకొకటి ఉంటుంది శ్రేయ అంటే మనకి చూడడానికి ఆకర్షణీయంగా ప్రియ ప్రియముగా ఉంటుంది కానీ హితాన్ని కలిగించదు దానికి భిన్నంగా ఏది హితాన్ని కలిగిస్తుందో అది శ్రేయ అనబడుతుంది లాంగ్ రేంజ్లో మనకి చాలా లాభాన్ని చేకూర్చేది శ్రేయస్సు షార్ట్ రేంజ్లో ఆకర్షణీయంగా ఉంటుంది ప్రీతికరంగా ఉంటుంది బట్ హితము అయితే కలిగించదు మామూలుగా స్వీట్స్ అన్నీ కూడా ప్రేయ కేటగిరీలో వస్తాయి శ్రేయస్సు కావాలి స్వీట్స్ అంత అన్ఎసెన్షియల్ అండ్ నాట్ నీడెడ్ ఏమాత్రం దేహానికి అవసరం లేని ఒక పదార్థం చెప్పండి అంటే స్వీట్స్ ఎందుకంటే మన ఫుడ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ నుంచి చిన్నదాకా అంతా కార్బోహైడ్రేటే అన్నంతో ప్రారంభిస్తాం మధ్యలో అన్నం తింటాం ఆకట అన్నం తింటాం اہم کارپوریٹ ریٹ ہنڈریڈ پرسنٹ کارپوریٹ اسپشل اِسٹمس پایس پیمسے ملے اہم پسند میری اہم یہ پایس مجھے اہم ملک پاس پہم سو آدھا پرارمبن کی అది కూడా మిల్లి మిల్లు పట్టించిన బాగా మిల్లు పట్టించిన మల్లె పువ్వులు అంటే తెల్లనే అన్నం అంత లెస్ ఫుడ్ హ్యాబిట్ అదే కానీ మరి ఏం చేద్దాం సమాజం అంతా అలాగే ఉండదు ఇది చెప్పడానికి కూడా ఏదో ఒక ధోరణిలో చెప్పేశాను కానీ మరి సత్యం వినడానికి కటువుగా ఉంది ఈ భోజనం అయిన తర్వాత గులాబ్ జామున్ అని ఒక స్వీట్ అది యాజ్ పాత కార్బోహైడ్రేట్ అంటే ఎనివే సో అది ప్రేయ అన్న దానికి దృష్టాంతం ఈ గులాబ్ జామున్ దాంట్లో శ్రేయస్సు ఏం కాబట్టి జీవితంలో కూడా ప్రేయస్సు శ్రేయస్సు అని ఉంటాయి నాకు శ్రేయస్సే కావాలి కానీ ప్రేయస్సు ఉండు అని అంతకుముందు నేను శ్రేయస్సును కోరుతున్నాను అని చెప్పాడు ఆయన రెండో అధ్యాయం ప్రారంభంలో నేను శ్రేయస్సును కోరుతున్నాను అని ఆయన అంటాడు ఆ శ్లోకం నా లేదు సో శిష్యస్థేనం షాధిమాన్ మాం ప్రపన్నం అన్న చోట కూడా కార్పణ్య దోషం ఒక శ్లోకాల ఆ శ్లోకంలో వస్తుంది ఆ శ్రేయ అనే మాట వస్తుంది సో అదే మళ్ళీ శ్రేయస్సు కావాలి అని కోరుతున్నాడు నా నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నా కొంచెం వివరించి చెప్పవలసింది అని అడిగి సో దానికి శ్రీకృష్ణ సమాధానం ప్రశ్న వేసేవాడు ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నా కూడా ఆ ప్రశ్న వేసిన వారికి నిరుత్సాహం కలిగించరాదు ముఖ్యంగా నిజానికి అర్జునుడు ప్రశ్న ఎలా వేసేదంటే కొంత ఉపాలనం చేసుకున్నట్లుగా వేశారు వ్యామోహయ శివ అన్నాడు సో నన్ను వ్యామోహ పెట్టుతున్నట్టున్నాము అని అన్నాడు మోహయ శివ అలాగే వ్యావిష్క్రేనేవ కలగాపంగం చేసినట్టున్నావు అని ఇంచుమించుగా తనకి స్పష్టంగా తెలియకపోవటానికి కొంత దోషం శ్రీకృష్ణులోనే ఉందా అన్నట్టుగా అర్జునుడు కృష్ణ వేశాడు ఇవా అయితే పెట్టాడే కానీ మొత్తానికి ఆ లక్షణం దాంట్లో పెట్టాను అయినా కూడా శ్రీకృష్ణుడు ఏమి చికాకు పడకుండా అనఘ అని సంబోధిస్తున్నాడు అనఘ అంటే దోషములు లేనివాడా అని అర్థం నిజానికి ఒక విషయ వస్తువుని స్పష్టంగా తెలుసుకోవాలి అన్నట్లయితే అంతఃకరణము శుద్ధంగా ఉండాలి అంతఃకరణం శుద్ధంగా ఉన్నప్పుడే మీరు విషయ వస్తువుని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు మీకు ఆల్రెడీ కొన్ని అభిప్రాయాలు భావాలు అప్పటికే మనస్సులో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఫిక్సేషన్ ఉంటాయి అప్పటికే ఫిక్సేషన్స్ కొన్ని ఉన్నాయి అలా ఉంటుంది సాధారణంగా అలాగే ఉంటాం ఏవో కొన్ని ఫిక్సేషన్స్ ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు అనొచ్చు అదేమిటండి పువ్వులు లాంటి అన్నాన్ని పట్టుకుని అలా ఏమిటని మీరు అన్నా నేను ఆశ్చర్యపడక అది దాని పేరే ఫిక్సేషన్ అంటారు అలా ఉంటాయి ఫిక్సేషన్స్ కాబట్టి అటువంటి ఫిక్సేషన్లో కనుక మనం ఉండిపోయినట్లయితే మనకి ఆ విషయ వస్తువుని తెలుసుకోవడంలో ఇబ్బంది అయింది వాటిని దోషములు అంట అర్జునుని ఎందు అటువంటి దోషము ఉన్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తోంది ఎందుకంటే అతను స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు కాబట్టి అతని మనస్సులో కొంత ఇబ్బంది ఉన్నదే మనకి స్పష్టమవుతుంది ముఖ్యంగా తను చేయవలసిన కర్మ గురించి తన డ్యూటీ గురించి కర్మ అని అంటాడు డ్యూటీని నిందించటం అన్నది అది న్యాయం సో ప్రతిని కర్మని ఘోరేమాను నియోజేసి కేశవ ఇప్పుడు డ్యూటీకి వెళ్తూ మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ రిగ్మాల్ డ్యూటీ వచ్చి పడింది మళ్ళీ వెళ్ళాలి అని అలాగా వెళ్ళటం అన్నది చాలా దురదృష్టకరమైన మానసిక స్థితి డ్యూటీకి ఎదుర్కొంటూ గెంతు వేసుకుంటూ వెళ్ళాలి కానీ అలా తిట్టుకుంటూ వెళ్ళరాదు అలాగే విద్యార్థి కాలేజీకి వెళ్తున్నాడంటే ఎంతో ఉత్సాహంతో మళ్ళీ కొత్త క్లాసులు వస్తాయి మళ్ళీ క్లాసులు అటెండ్ చేయొచ్చు మ్యాథమెటిక్స్ నెక్స్ట్ చాప్టర్ వస్తుంది ఎంతో ప్రేమతో వెళ్ళాలి కానీ అయ్యో మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి అని తలపోటు అనుకుంటూ వెళ్ళాలి అలాగే అర్జునుడు తన తన డ్యూటీ తాను చేయడం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ డ్యూటీకి ఆ విధమైన వర్ణన ఇస్తే ఇంకేం చేస్తుంది డ్యూటీ సత్యం కర్మని ఘోరేమా సో హ్యాంగ్ మ్యాన్ నా డ్యూటీకి నేను వెళ్తున్నాను అనుకోవాలి కానీ మళ్ళీ నేనేమో ఈ భయంకరమైన కార్యాన్ని చేయడానికి వెళ్తున్నాను నా ప్రారంభం ఎలా ఉంది అని చిక్కుకుంటూ వెళ్ళాడు అనుకోండి అది దోషమేది సో ఈ విధంగా ఏవో కొన్ని దోషాలు అర్జునుని ఉన్నమాట వాస్తవం అంచేతనే ఆయన అలా కన్ఫ్యూజ్ అయినట్టుగా మాట్లాడాడు కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు కూడా అయితే శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని ఎలా చెప్తున్నాడంటే అనఘ దోషములు లేనివాడ అఘము అంటే పాపము లేక దోషము దోషములు లేనివాడా అని సంబోధించాడు అంటే దోషములు ఉన్నాయని స్పష్టంగా తెలుసుకున్నా కూడా దోషములు లేనివాడా అని సంబోధించాడు దాని అభిప్రాయం ఏమిటంటే విద్యార్థి కృష్ణ యొక్క స్వరూపం ఎలా ఉన్నా ఆచార్యుడు సమాధానం చెప్పేప్పుడు ప్రేమతో చెప్పాలి ప్రోత్సాహం చేసి మరి చెప్పాలి కృష్ణ వేసిన వాడిని ఏదైనా ఇలాగా అసందర్భం కృష్ణ వేసేవేంటి కృష్ణ సత్సంగం చేసేప్పుడు సత్సంగం అని మొదలు సాధారణంగా భారతదేశంలో ఈ సత్సంగ సంస్థ ఉండదు ఎప్పుడైనా ఉంటుంది తప్పిస్తే జనరల్గా ఉండదు సో సత్సంగం మొదలుపెట్టి ఎవరు ప్రశ్న లేదు ఇంకా సత్సంగం రెండు గంటల సత్సంగం చేయాలి ప్రశ్న లేదు ఏం చేయాలి అలా నా కేసు లేదు మీ కేసు లేదు చూస్తే ఎంతసేపు కూర్చుంటాం అయ్యా ఒక ప్రశ్న కదా వేయండి మొదలు పెట్టండి అది ప్రోత్సాహం చేస్తే ఇంకా సరే ఎవరో ఒకళ్ళు మొత్తానికి ఆ మనసులో ఉన్న అభిప్రాయం ఒకటి బయటపెట్టి ఒక ప్రశ్న వేస్తారు ఆ ప్రశ్న వేసిన వెంటనే ఇలాంటి ప్రశ్న వేసేది ఏమిటండి అని అన్నాను అనుకోండి ఇంకెవరు ప్రశ్న కాబట్టి ఆ ప్రశ్న ఎలా ఉన్నా కూడా ఆ అకౌంట్ అసలు ముందుకు బండి ది ఐస్ బ్రోకెన్ బండి ముందుకు నడుస్తోంది అని జాగ్రత్తగా ఆ ప్రశ్నని ఏదో వీలైనంతలో ఎంత ఇబ్బందికరమైన ప్రశ్న అయినా ఏదో ఇటు తిప్పి అటు తిప్పి దానికి ఏదో సమాధానం చెప్పి మొత్తాన్ని ఈ సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేసి ముందుకు వెళ్ళాలి అప్పుడు ఇంకేదో ప్రశ్న వస్తుంది సో ఏదైనా ప్రశ్న అడగడం సమాధానం చెప్తారంటే భగవద్గీత యొక్క సారమని చెప్పుడు అంటే అలాగే అలాగే యాభై మార్కుల ప్రశ్నలోనో ముప్పై మార్కుల ప్రశ్నలో అడిగితే ఎలాగే ఐదు మార్కుల ప్రశ్నలు మూడు రెండు మార్కుల ప్రశ్నలు అడగాలి కానీ సో హిందూ తత్వశాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం ఏమి ఇలాంటి ఎక్కువ అలాగే కాకుండా కొంచెం స్పెసిఫిక్ గా కొంచెం సందర్భాన్ని తగ్గట్టు అడిగితే సత్సంగం ముందుకు వెళ్తుంది కానీ ఎలా అడిగినా కూడా సో భగవద్గీత యొక్క సారం ఏంటి అని అడిగినా కూడా అనక అని సంబోధించి ఆ మంచి మంచి ప్రశ్న వేశారు అని ఆ సందర్భాన్ని బట్టి ఏదో దానికి కొంత భగవద్గీతలో రెండు ఉంటాయి కర్మయోగము జ్ఞానయోగము అని ఉంటాయి అని మొదలుపెట్టి దానికి ఒక స్థితిని కల్పించవలసిన బాధ్యత సమాధానం చెప్పి వాడి మీదే ఉంటుంది ఒక రూల్ ఒకటి ఉంది అదేమిటంటే there are only bad answers no bad questions అందు రూల్ కాబట్టి ఆన్సర్స్ మనం నేను చెప్పి ఆన్సర్స్ అంటే నేను చెప్పలేకపోవచ్చు కానీ క్వశ్చన్ అన్నది ఎప్పుడు బ్యాడ్ అనే మాట నా వైపు నుంచి రాకూడదు ప్రశ్న సమాధానం చెప్పేవాడి వైపు నుంచి రాకూడదు ఎప్పుడు ప్రశ్నను ఆశీర్వదించి బాగుంది అని ప్రశంసించి సమాధానం చెప్పడం అలాగే చేయాలి లేకపోతే ప్రశ్న అడిగిన వాడిని మనం నిరుత్సాహపరిచామనుకోండి వాడు తెలుసుకునేటువంటి ఛాన్స్ని పోగొట్టుకుంటాడు మనస్సు నిరుత్సాహం అయిపోతుంది ఇప్పుడు మ్యాథమెటిక్స్ తెలియదు విద్యార్థి వచ్చి ఈ లెక్క ఏమిటో చెప్పండి అడిగితే విడ్రా లెక్కలంటే ఎక్కడ ఉన్నాం ఇది కూడా నీకు తెలియదా మీరు పురుగులో లెక్కలకి అని అని ఆ తర్వాత చెప్పామనుకోండి వాడికి మ్యాథమెటిక్స్ మీద ఉత్సాహం అంతా కూడా కాబట్టి వాడు ఎలాంటి జరిగినా కూడా మనం ప్రశంసించి దాన్ని సమాధానమే చెప్పాలి అది పద్ధతి శ్రీకృష్ణుడు కూడా అలాగే చేస్తున్నాడు ఇంతకుముందు చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నాడు కొత్తగా ఏమీ చెప్పట్లేదు ఇంతకుముందు ఒక శ్లోకంలో ఏషా తేభిత సాంఖ్యే బుద్ధి యోగే విమాంశును అని చెప్పాడు నీకు ఇంతవరకు సాంఖ్య జ్ఞానాన్ని గురించి సాంఖ్య బుద్ధిని గురించి చెప్పాను ఇప్పుడు యోగ బుద్ధిని గురించి చెప్తాను విను అన్నాడు అంటే అర్థం ఏంటండి ఎంత విభాగం చేసి చెప్పాడండి కిచిడీ చేసేదా ఏమి కిచిడీ ఏమీ చేయలేదు యామి మిశ్రణం ఏం చేయలేదు విభాగం చేశారు గీత కింద పెట్టేసి ఇంతవరకు నేను సాంఖ్యం గురించి చెప్పాను అంటే అర్థం ఏంటండి ఎంత క్లియర్గా చెప్పాడండి ఈ పైన యోగ బుద్ధి చెప్తాను విను ఎంత అందంగా చెప్పాడు నిజానికి రెండో అధ్యాయాన్ని అలాగా క్లియర్ చేసి పెట్టేసేయచ్చు పదకొండో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం దాకా సాంఖ్య బుద్ధి ఆ తర్వాత పది శ్లోకాలు కాంటెక్స్చువల్ అంటే ఆ సందర్భాన్ని తగ్గవి అయుద్ధము నేను ఆ తర్వాత మళ్ళీ ఒక నలభైవ శ్లోకం నుంచి యాభై ఐదో శ్లోకం దాకా కర్మయోగము అని యోగ బుద్ధి అని అంటారు అక్కడికి సాంఖ్యయోగము అన్నది లక్ష్యము గోల్ కర్మయోగము అన్నది మీన్స్ సాధనము అది సాధ్యము ఇది సాధనము ఈ సాధనం ద్వారా ఆ సాధ్యాన్ని చేరుకున్నటువంటి ఒక మహాత్ముడు జీవితంలో ఉంటాడా ఉంటే ఎలా ఉంటాడు అని ఇంకా కన్స్యూమేషన్ అంటారు అంటే ఆ జ్ఞానం అంతా కూడా ఒక వ్యక్తి ఎందు మూర్తి భవిస్తే ఆ మనుషుల్లో ఉంటాడు దాన్ని ప్రజ్ఞ లక్షణం ఎంత క్లీన్గా చెప్పాడు చూడండి స్ట్రక్చర్ని ఏమీ తేడా అయినా కూడా నువ్వు కలగాపలం చేసి చెప్పేవాడుతుంది అర్జున్ అయినా కూడా శ్రీకృష్ణుడు అనాఘ అని సంబోధించి తాను చూపించినటువంటి ఏ వివేకము గలదో సరిగ్గా అదే వివేకాన్ని అంతకుముందే వివేకాన్ని చూపించాడు ఇది సాంఖ్య ఇది యోగ ملے آپ مجھے کچھ گیم چپتا اتنے کا میری کچھ سنگتی مجھے سی سنگتی چپتنا آجوز کی سو اکیدا رنڈا پرکار ودا پدا پرکار پی రెండు పద్ధతుల రెండు ప్రకారముల నిష్ట గలదు నిష్ట అంటే జీవితంలో మనం చూపించే ఫోకస్కి నిష్ట అంటే నిష్ట అంటే నితరాం స్థితి దేంట్లో ఒక దాని దేని ఎందైతే మనం దృఢంగా నిలిచి ఉంటాము దానిని నిష్ట అంటారు ఇప్పుడు వ్యవసాయ మన అగ్రికల్చర్ చేసేవాడి నిష్ట ఏమిటి అగ్రికల్చర్ స్టూడెంట్ బాగా చదువుకుంటున్నాడు అనుకోండి వాడి నిష్ట ఏమిటి చదువుకోండి అలా కాకుండా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ ఈ పాటలు పాడుతున్న రోడ్ల పడి తిరుగుతున్నాడు అనుకోండి అంటే వాడికి నిష్ట లేదా బిజినెస్ చేసేవాడు బిజినెస్ ని నెగ్లెక్ట్ చేసి బజార్లో కూడా తిరుగుతున్నాడు అనుకోండి క్లబ్లో కూడా బజార్లో కూడా తిరుగుతున్నాడు అనుకోండి అంటే వాడికి బిజినెస్ లో నిష్ట లేదు అని అర్థం కాబట్టి ప్రతి వాడికి కూడా జీవితంలో నిష్ఠ అనేది ఒకటి ఉంటుంది సో ఇక్కడ ఈ అధ్యాత్మ విద్య సందర్భంలో ఈ నిష్ఠ రెండు విధములుగా ఉన్నది వివిధ నిష్ఠ ఇది విధ విధి కాదు విధి అనేది వేరు విధా వేరు విధి అంటే నువ్వు ఇలా చేయాలి అని ఒక ఆదేశం నువ్వు ఇలా చేయకూడదు అనేది నిషేధము అంటారు విధికి పక్కనే నిషేధం ఉంటుంది డూస్ అండ్ డోంట్స్ అని అంటాం చూడండి ఈ ఈ ఈ కర్మలన్నింటినీ నువ్వు చేసి తీరాలి ఈ కర్మలను నువ్వు చేయరాదు అలా చెప్పేటువంటి పద్ధతి ఇక్కడ లేదు ఉండదు గీతలో అలా ఉండదు ఇది విధి శాస్త్రం కాదు విధాన శాస్త్రమే కానీ విధి శాస్త్రం కాదు నువ్వు ఈ ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు అలా చెప్పే శాస్త్రం కాదు అలా చెప్పిన శాస్త్రాలు వేరే ఉంటాయి ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పలహారం చేయాలి ఆ పలహారం కూడా మధ్యాహ్నం ఒంటి గంట లోపు చేయకూడదు ఒంటి గంట తర్వాత చేయాలి అది కూడా చేసేప్పుడు కూడా తూర్పు వైపు తిరిగి చేయాలి కానీ పశ్చిమ వైపు తిరిగి చేయకూడదు ఆ చేసే ముందు ముందు ఆచమనం చేసి తర్వాత పలహారం చేసి తర్వాత మంచినీళ్ళు తాగి మళ్ళీ ఆచమనం చేయాలి ఆచమనం చేసేప్పుడు తూర్పు వైపు తిరిగి ఆచమనం చేసి ఉపస్థానం చేసేప్పుడు మళ్ళీ పశ్చిమ వైపు తిరగాలి అంటే ఇలా విధి నిషేధం ఆ శాస్త్రం లేదు అది గీత అలాంటి శాస్త్రం కాదు ఇది విధాన శాస్త్రం అంటే జీవితంలో ఎటువంటి దృష్టికోణాన్ని మనం కలిగి ఉండాలి అలాంటి విషయాన్ని చెప్పే శాస్త్రం ఏ కర్మని ఏ కర్మని ఎవరు చేసుకుంటాడన్నది వాడి వాడి పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది అవేమి ఇక్కడ చెప్పడం విధాన శాస్త్రం సో రెండు రెండు రకముల నిష్టలు ఉన్నాయి జీవన శైలి నిష్ఠ అంటే జీవన శైలి అని కూడా అంటారు మనం జీవితంలో అనేక పనులు చేస్తాం అనేక పనులు చేసినా నిష్ఠ అనేక పనుల మీద ఉండదు ఇప్పుడు పొద్దున్న ఒకసారి కాఫీ తాగుతారు సాయంకాలం కాఫీ తాగుతారు కాఫీ తాగడం నందు నిష్ట ఉన్నది అనరాదు అలాంటివి ఏవో వాకింగ్కి వెళ్తారు వాకింగ్ మీద నిష్ట ఉంది అనరాదు అలా కాకుండా ఏ పనులు చేసుకున్నా ఫోకస్ ఒక దాని మీద ఉంది పాఠం చదువుకోవడము పుస్తకం చదవటము లేకపోతే రాసుకోవటం ఇలా ఏదో ఉంటుంది విద్యార్థి ఉన్నాడు అనుకోండి వాడు వాడు ఎన్ని పనులు చేసినా హోటల్కి వెళ్ళి కాఫీ తాగి రావచ్చు లేకపోతే జిమ్కి వెళ్ళి కొంత ఎక్సర్సైజ్ చేసి రావచ్చు కొంతసేపు నిద్రపోవచ్చు ఏది చేసినా కూడా అవన్నీ ఒక భాగం కాదు అవును ఎవరి నిష్ఠ ఎలా ఉన్నా ఇవన్నీ కామన్ థింగ్స్ వాటిని ప్రక్కన పెట్టి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి ఉండదు వాటి గురించి ఇక్కడ చెప్పడం కూడా అవన్నీ ఎవరికి వాడు చూసుకుంటాడు అవన్నీ ప్రక్కన పెట్టి జీవితంలో ఫోకస్ దేని మీద ఉండాలి అనే దాన్ని నిష్ఠ అని జీవన శైలి సో ఇటువంటి జీవన శైలి లేక నిష్ఠ రెండు రకములుగా ఉన్నది ఈ లోకంలో అంటే మొత్తం అందరినీ కూడా రెండు నిష్ఠల్లో పెట్టేసాడు అయితే ఇక్కడ ప్రధానంగా సాధకులని ఉద్దేశించి చెప్తున్నాడు మోక్షమును శ్రేయస్సును కోరే సాధకుని ఉద్దేశించి చెప్తున్నాడు శ్రేయస్కామునికి చెప్తున్నాడు శ్రేయస్సు కావాలని అడిగాడు కదా అర్జునుడు వాడికి చెప్పే సమాధానం కాబట్టి ఒక రకంగా లోకంలో అందరూ దాంట్లో ఫిట్ అవుతారని అనడం కూడా సరికాదు సో నేను జస్ట్ అమెండ్మెంట్ చేస్తున్నాను సో సాధకులందరినీ ఈ రెండు నిష్టల్లోనూ మనం కూర్చోబెట్టచ్చు సాధకులంటే కూడా మళ్ళీ మోక్షకాముల్ని నొమ్మినిష్టంలో కూర్చోబెట్టాలి సాధకులంటే ఏవేవో కామనలతో ఏవేవో పూజలు పురస్కారాలు చేసుకుంటూ ఉంటారు అనేక కామనలతో సమాజం అలాగే ఉంటుంది అవి ఈ నిష్టంలోకి రావు ఆ ప్రకరణం మీరు వేదాంత శాస్త్రం కదా చదివేది సో ఇక్కడ కామ్యకర్మలకి వాటికి ఇక్కడ స్థానం కాదు సో మోక్షమును కోరేవాడు శ్రేయస్సును కోరేవాడు ఇప్పుడు కామ్యకర్మలు అనేవి ప్రేయస్సులో పడతాయి అవి ప్రేయస్సులో పడతాయి ఇప్పుడు ఉదాహరణకి బిజినెస్ ఇప్పుడు మీరు ఈ ఉంగరం అదేదో పచ్చ కెంపో లేకపోతే పచ్చ వేసి ఆ ఉంగరం పెట్టుకుంటే సో ఏదో అద్భుతాలు అవుతాయి అని అంటాడు అది విని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను పైగా అంటాడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఈ ఉంగరం మీద పడి ఘనీభవిస్తాయి వినివాడు అమాయకుడైతే చెప్పేవాడికి ఆ టీవీ వాళ్ళు ఎలా ఎలా చేస్తున్నారు ఇలాంటి మాటలు చెప్పడానికి కాంతి కిరణాలు ఘనీభవించడం ఉంటుంది అసలు ఎప్పుడైనా విన్నారా కన్నారా ఇలాంటి మాటలు అవి కాంతి కిరణాలు ఘనీభవిస్తాయా వాటర్ని జీరో జీరో డిగ్రీస్ కూల్ అయితే ఘనీభవిస్తుంది నెయ్యి కొంచెం టెంపరేచర్ తగ్గితే ఘనీభవిస్తుంది వేడి చేస్తే మళ్ళీ కలుగుతుంది చల్లారిస్తే ఘనీభవిస్తుంది అంతేకాని సూర్యుడి నుంచి వచ్చిన కాంతి కిరణాలు వీడు ఉంగరం మీద పడి ఘనీభవిస్తాయా క్యా బాత్ పోనీ ఘనీభవించే అనుకోండి ఘనీభవిస్తే మీరు చేసి బిజినెస్ లో పర్సంటేజ్ లాభం కలగడానికి ఘనీభవించడానికి సంబంధం ఏంటంటే అదొక కనెక్షన్ అంతా గడపడే ఏమి ఎందుకు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఇవో ఇలాంటి సమాచారం ఇక్కడ ఏమి ఉండదు ఇది కామ్యకర్మలకు సంబంధించిన వ్యవస్థ కాదు శ్రేయస్క అది ప్రేయస్కరం వాడు చెప్పినంతా కరెక్ట్ అయితే కూడా మనకి టాపిక్ కాదు ఎందుకంటే అది ప్రేయస్సు శ్రేయస్సును వాడికి శ్రేయస్కాముడి మోక్షకాముడు అని అర్థం శ్రేయస్సు అంటే మోక్షమే వాడికి రెండు నిష్టలు ఉన్నాయి అంటే రెండు నిష్ఠలు ఉన్నాయి అనేప్పటికీ మళ్ళీ వెంటనే అంటే ఇదంతా కూడా కన్ఫ్యూషన్కి అవకాశం ఉన్న ఏరియానే అందుకోసం ఎప్పటికప్పుడు అది వచ్చినప్పుడల్లా ఈ అంశాలని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అన్నది ఇది ఒక పద్ధతి సో రెండు నిష్ఠలు ఉన్నాయి అనేప్పటికీ మనకి వెంటనే ఏమనిపిస్తుందంటే రెండు ప్యారలల్ పాత్స్ ఉన్నాయని అనిపిస్తుంది తప్పదు అది తప్పదు రెండు ప్యారలల్ పాత్స్ ఏం లేవు అలా అనిపిస్తుంది కానీ కాదు అంటే ఏమిటి ఆ లక్ష్యం ఒకటి ఉంది ఆ లక్ష్యాన్ని మీరు ఈ మార్గంలో వెళ్ళినా చేరేసుకుంటారు ఆ మార్గంలో వెళ్ళినా చేరేసుకుంటారు ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి వయా కాజీపేట వెళ్ళినా విజయవాడ చేరుకుంటారు వయా గుంటూరు వెళ్ళినా చేరుకుంటారు కేవలం paths two different independent paths అలాంటివి ఏమైనా ఇవి కాదు అలాంటివి కాదు మరి అలాంటివి అంటే సో జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం యోగము అంటే ఉపాయము సాధనము ఏ ఏ ప్రతి సాధనానికి యోగం అంటారు ప్రతి సాధనాన్ని యోగం అంటారు ఇప్పుడు ఇది ఉందనుకోండి రేడియోలో మీకు వార్తలు వినడానికి సాధనం దీన్ని యోగం అంటారు సాధనం అన్నాం కదా ఇంక ప్రతిదీ యోగం అంటారు మరి ఏమిటి సాధనము వ్యక్తి తనకు ఈశ్వరులకు మధ్య నుండే అవినాభావ సంబంధాన్ని ఆవిష్కరించుకునే సాధనానికి యోగము అని పేరు దాన్ని యోగం అంటారు ఇంక ప్రతిదాన్ని యోగం అనే అంత న్యాయం కాదు అలా అలా కూడా అంటూ ఉంటారు లోకంలో అది వాళ్ళు అనుకోండి కానీ ఈ సందర్భంలో యోగ శబ్దానికి అలాగంటే యూనియన్ యోగ అంటే యూనియన్ సో వ్యక్తికి ఈశ్వరునితోటి యోగము దానికి రెండు సాధనాలు రెండు సాధనాలు సాధనాలంటే వాటికి యోగములు అని పేరు ఒకటి సాంఖ్య యోగము జ్ఞాన యోగము రెండు కర్మయోగము అని చెప్పారు అయితే ఇప్పుడు అయితే రెండు రెండు పేరల పాత్ర ఉన్నాయా కాదు అలా అలా అనిపిస్తుంది బట్ కాదు అలాగే ఎందుకంటే తర్వాత ఆయన వివరించబోతున్నారు భాష్యకారులు కూడా వివరిస్తారు మనదంతా చూస్తాము నేను మీ ఉంటే ఒక దిగ్దర్శనంగా చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ శ్లోకం కనుక రెండు పేరల పాత్ర కాదు ఇప్పుడు బీఎస్సీ చదువుకున్నవాడు ఇంకే ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాం మీకు ఈజీగా తెలియటం కోసం బీఎస్సీ పాస్ అయిన వాడు నేను డాక్టరేట్ అవ్వాలి అని అడిగారు అనుకోండి అడిగితే వాడికి ఏం చెప్తారంటే చూడు నువ్వు డాక్టరేట్ అవ్వాలంటే డాక్టర్ అనే పేరు నా నా పేరు ముందు ఉండాలి అని వాడికి కోరిక మంచిది తప్పేం కాదు ఉండాలంటే నువ్వు రెండు పనులు చేయాలి ఏమిటి ఎంఎస్సీ చేసి రీసెర్చ్ ల్యాబొరేటరీలో పిహెచ్డీకి వర్క్ చేయాలి అని చెప్తారు ఇవి రెండు పేరలల్ పాత్సా కాదు పేరలల్ పాత్స్ కాదు అంటే ఎంఎస్సీ చేసేనా నువ్వు డాక్టరేట్ అయిపోవచ్చు లేకపోతే అది పక్కన పెట్టేసి పిహెచ్డీ చేసేనా నువ్వు డాక్టరేట్ అలాంటివి కాదు పేరలల్ పాత్స్ కాదు మరి ఎటువంటి పాత్స్ ఒకటి సాధనము రెండు సాధ్యము one is the preparation second is consummation MSc preparation research ల్యాబొరేటరీలో మూడేళ్ళు నాలుగేళ్ళు కృషి పడితే అక్కడికి కన్స్ట్యూమేషన్ అవుతుంది సో ఇది ఎలాగంటే వివాహము అన్నది నెల రోజులు ప్రిపరేషన్ ఉంటుంది ఆ ముహూర్తంలో ఏదో మంగళ ధారణమో లేకపోతే పాణిగ్రహణమో ఏదో అంటారు ఆ ముహూర్తం అని అది అవుతుంది అప్పుడు సరిగ్గా ఆ టైంలో అవుతుంది దాన్ని కన్స్ట్యూమేషన్ అనొచ్చు సో అంతకు ముందుది ప్రిపరేషను అది కన్స్టిట్యూషను అవి ప్యారల్ పార్ట్స్ కావు ముందుది ప్రిపరేషను రెండో దానిలో అది మనిషిని తీసుకెళ్తుంది వ్యక్తిని తీసుకెళ్తుంది సరిగ్గా అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞానయోగము అనేది సాధ్యము గోల్ కర్మయోగము అనేది మీన్స్ కాబట్టి సో ఇప్పుడు వ్యక్తి చూసుకోవాలి నేను ఏ స్థితిలో ఉన్నాను చూసుకోవాలి ఇప్పుడు బీఎస్సీ పాస్ అయిన వాడు డాక్టరేట్ అవ్వాలంటే వాడి ఇప్పుడు గా వాడి అప్లికేషను వాడి ఫోకస్ ఎక్కడ ఉండాలి ఎంఎస్సీ మీద ఉండాలి అలా కాకుండా డాక్టరేట్ అవ్వాలనే ఆకాంక్ష ఎంఎస్సీ అయిన వాడికి ఉందనుకోండి అప్పుడు మళ్ళీ వాడు వెళ్ళి ఎంఎస్సీలో జాయిన్ అవ్వడం కాదు వాడు చేయాల్సింది ఏంటంటే రీసెర్చ్ ల్యాబొరేటరీలో రీసెర్చ్ వర్క్ మొదలు పెట్టేసి వర్క్ చేసుకుంటూ పోతే వాడు ఆ లక్ష్యాన్ని చేరేసుకుంటాడు సరిగ్గా అదేవిధంగా వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలను బట్టి వాడు కర్మయోగము దగ్గర ఆరంభం చేయాలా లేకపోతే కర్మయోగంలో వాడు అప్పటికే కుశలుడైపోయి ఆ కర్మయోగం వల్ల లభించవలసిన ఫలమంతా వాడికి లభించేసింది కనుక అప్పుడు ఇంకా వాడు న్యాయయోగంలో ఆరంభం చేస్తే సరిపడుతుందా అని రెండు అవి ఎలాగంటే అన్నం వండుకోవాలి అంటే రెండు స్టెప్స్ ఉంటాయి అన్నం వండుకోవడానికి ఒకటి ఏంటి గిన్నెని కడుక్కోవాలి గిన్నె కడుక్కోవాలి బియ్యం కూడా కడుక్కుని ఆ గిన్నెలో ఈ బియ్యాన్ని పోసుకోవాలి అది ఒక స్టెప్ తర్వాత నిప్పుల మీద పెట్టి గా దాన్ని ఉడికించుకోవాలి అది సెకండ్ స్టెప్ ఇవి రెండు ప్యారలల్ పార్ట్స్ కావు ఏమి ఒకదాని తర్వాత అక్కడ వస్తాయి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్కి ప్రిపరేషన్ అది అలాంటివి కర్మయోగము శుద్ధీకరణ ప్రక్రియ జ్ఞానయోగము వాస్తవంగా ఉండుకోవడం ఉంటుంది జ్ఞానంలో ఉంటే వాస్తవంగా వంట వండుకోవడమే వండుకుంటే అన్నం తయారవుతుంది దాన్ని భక్షించు అది జ్ఞానయోగం కర్మయోగం అన్నది ఆ వంట వండేసుకుని ఆ ఆకలిని తీర్చుకోవటానికి గిన్నె కడుక్కోవడం బియ్యం కడుక్కోవడం ఈ సమస్య ఏదైతే ఉందో అది కర్మయోగం అలాగే అలాగంటే దృష్టాంతం కాబట్టి జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం బాగానే ఉంది బాగానే చెప్పారు మంచిది అయితే ఇప్పుడు ఎవళ్ళకి ఏది ఎవరికి ఏది బీఎస్సీ ఎంఎస్సీ అంటే అంతా తెలుస్తూనే ఉంది ఇక్కడ ఎలాగ తెలుసుకోవడం అంటే చూడు సాంఖ్యము నీలో ఉందా సాంఖ్యము అంటే వివేకము అది ఉందా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వివేకం దేనితోటి వివేకము ఏది ఏది నీవు కాదో వాటన్నిటి నుండి వివేకము ఉండాలి ఉందా ఏమిటి ఏమిటి నేను కాదు అని మీరు అడిగారనుకోండి ఓకే వివేకం ఉందో లేదో నేను చెప్తాను ఏమిటి ఏమిటి నేను కాదో మీరు చెప్పండి ఏమిటి ఏమిటి నేను కాదు దేనితోటి వివేకం ఉండాలి అని మీరు అడిగారనుకోండి దాన్ని బట్టి తెలిసిపోతుంది మీకు వివేకం లేదు వాస్తవానికి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా వివేకం గురించి అడుగుతాను దాంతో మీకు అర్థమైపోతుంది మనం సాంఖ్యులమా యోగులమా అన్నది అర్థమైపోతుంది సాంఖ్య అంటే వివేకము గలవాడు దేనితోటి వివేకము అంటే మామూలుగా లోకంలో అడిగి వివేకం ఉందని వివేకం లేదని అంటూ ఒక పద్ధతిలో పదప్రయోగం చేస్తారు అలా కాదు ఇక్కడ వివేకము అంటే దేహము నేను ఈ రెండింటికి వివేకం ఉందా చాలా మౌలికమైన ప్రశ్న అంటే ఏమిటి దేహమే నేను నేనే దేహము అని మీరు అనుకుంటూ ఉన్నారా అంటే అనుకోవడం అంటే ఏమిటి అనుకోవడం నేను ప్రతిదీ అలా ప్రాక్టికల్ గా సాధించి చెప్తూ ఉంటా అనుకోవడం ఏమిటి అంటే మూడు లెవెల్స్ ఉంటాయి మనిషి జీవితంలో మనస వాచ కర్మ మీరు ఆలోచన చేసినప్పుడు మాట్లాడినప్పుడు చేష్ట చేసినప్పుడు దేహమే నేను నేనే దేహము అనే ఆ తాదాత్మ్యము మమ మమేకమైపోవుట అది ప్రకటమవుతోందా లేక నేను దేహము కంటే విలక్షణమైన సాక్షి చేతనుడను అనే వివేకం మీ జీవితంలో ప్రకటమవుతోందా ఏది ప్రకటమవుతోంది <laughs> స్పష్టంగా తెలుసుకునే ఉంది ఏది ప్రకటన అవుతూ ఉందో దేహాభిమానమే మనకు అనుభవం నేను దేహము కంటే విలక్షణుడనై ఉన్నాను అనే వివేకం మనకు అనుభవానికి వస్తుందా లేదు అలా రావట్లేదు మనకి దేహమే నేను నేనే దేహము అనే విధంగానే మనం జీవిస్తున్నాం అంతేకాదు నేను ఇక్కడ ఈ హాల్లో కూర్చొని ఇలా మాట్లాడితే పర్వాలేదు కానీ ఐ గతమేమిటి నేనే ఎక్కడికైనా బయటికి వెళ్ళి దేహమే నేను నేనే దేహం అనుకోవడం అజ్ఞానం అంటే చాలా మంది కోపం కూడా వస్తుంది మరి దేహం నేను కాబట్టి మరి ఇంకేమిటి జ్ఞానం ఇంకెలా ఉంటున్నాయా అని కోపంగా కోపడే ప్రమాదం కూడా చాలా గొప్ప వాళ్ళు పడేవాళ్ళు కూడా దేహాభిమానంతో తాము జీవిస్తూ అదే దేహాభిమానాన్ని పలువురికి ఘోషిస్తూ ఉంటారు సో ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయుర్దాయం పెరగడం కోసం పూర్తి చేసుకుంటున్నారు అది దేహాభిమానం ఉన్నట్ట లేదట దేహాభిమానం ఉన్న లెక్కే కదా అది తర్వాత సో ఇలా దేహాభిమానం అలాగే బిజినెస్ బాగా అభివృద్ధి చెందడం కోసం ఏదో చేస్తున్నారు ఇప్పుడు ఆయన దేహాభిమానం ఉన్నట్ట లేదట ఉంది దేహాభిమానమే ఎందుకంటే బిజినెస్ ఎవరి బిజినెస్ ఆత్మ యొక్క బిజినెస్సా లేకపోతే దేహాభిమానము గల పరిచ్ఛిన్న వ్యక్తి యొక్క బిజినెస్సా ఎవరి బిజినెస్ దేహాభిమానం ఉంది కాబట్టి ఈ విధంగా దేహమే నేను నేనే దేహము అనేది అవివేకం నేను దేహము మాత్రం కాదు నేను లేకుండా దేహం అనేది లేదు కానీ నేనైతే దేహము మాత్రమే కాదు నేను దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉండే చేతనుడను అనే వివేకము దానికి సాంఖ్యము అంటే అయితే దేహం ఒక్కటే సరిపడదు మనస్సు కూడా జత చేసుకోండి మీరు చెప్పండి నేను నా మనస్సు అనే వివేకం ఉందా లేక మనస్సుతో మమేకమై మనం జీవిస్తున్నామా దానికి దృష్టాంతం ఏంటంటే మనస్సు ఆందోళనతో నిండిపోతే నేనే ఆందోళనతో ఉన్నాను అనే అనుభవం మీకు వస్తుందా లేకపోతే ఆందోళనతో ఉన్న మనస్సును నేను సాక్షిగా దర్శిస్తున్నాను అనే అనుభవం వస్తుందా ఎలా ఉంది అనుభవం మనస్సులో ఆందోళన ఉంటే నాకున్నట్టే మనస్సులో దుఃఖం ఉంటే నాకు ఉన్నట్టే మనస్సులో సుఖం ఉంటే నాకు ఆ సుఖం ఉన్నట్టే ఆ విధమైనటువంటి పూర్తి తాదాత్మ్యంతో మనం జీవిస్తూ ఉంటాం అంటే దాని అర్థం ఏంటి మనస్సు ఎడల మనకి వివేకము లేదు దేహముతోటి వివేకం లేదు మనస్సుతో వివేకం లేదు ఆ స్పేస్ లేదు ఇంకో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూద్దాం ఆ స్పేస్ లేదు దేహంతో స్పేస్ లేదు మనస్సుతో స్పేస్ లేదు అంటే అర్థం మనం సాంఖ్యులము కాలేదన్నమాట అంటే సాంఖ్యులు కాబట్టి జ్ఞానయోగములకు మనకు అర్హత లేదన్నమాట సపోజ్ చూస్తే దేవుడిని అంత మాట అంటారు పుస్తకాల నుంచి వేదాంత పాఠం వింటున్నాము ఏదో ఇంకా కొంత వివేకాన్ని దృఢం చేసుకోవాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవమే కానీ దేహము ఎడల నాకు వివేకము కలదు మనస్సుతో నాకు వివేకము కలదు అని మీరు చెప్పారనుకోండి అలా మీరు చెప్పే అధికారం మీకుంది ఎందుకంటే సపోజ్ మీరు దేహాభిమానం బాగా సడలించుకుని జీవిస్తూ ఉన్నారనుకోండి వేదాంత శాస్త్రం యొక్క అధ్యయనం యొక్క ప్రభావం చేత అంటే మీరు వివేకాన్ని పొంది ఉన్నారు మీకు మనస్సులో వచ్చినటువంటి సుఖ దుఃఖముల ఎడల సాక్షిభావం మీకు ఉందనుకోండి ఆ స్పేస్ మనస్సుతో మీరు స్పేస్ డెవలప్ చేసుకున్నారనుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మీరు సాంఖ్యాలలో ఉన్నారనమాట కాబట్టి మనం అర్థంలో ముఖం చూసుకున్నట్టే కాబట్టి మన జీవితంలో సాంఖ్యము ఉన్నది అంటే జ్ఞానయోగానికి మనం అర్హులము కానీ సాంఖ్యం ఇంకా బలంగా లేదు అంటే ఇంకా కర్మయోగం అవసరం అన్నమాట కదా స్పష్టం అయిపోయింది కదా కనుక సాంఖ్యయోగ జ్ఞానయోగైన సాంఖ్యానం అటువంటి పూర్తి వివేకం ఉన్నట్లయితే దేహము నేను కాదు నేను దేహ సాక్షిని మనస్సు నేను కాదు నేను మనస్సాక్షి అలాంటి వివేకం ఉంటుంది జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన్ని అడిగారు what is the secret of your happiness అండి అడిగితే ఆయన ఏమన్నారంటే my secret is that I do not mind whatever happiness నా సీక్రెట్ ఏంటంటే ఏది జరిగినా నేను చింత చేయను గీత ఎందువలన ఎందువలన అంటే ఆయన చెప్పిన ఫిలాసఫీ అంతా స్టడీ చేస్తే మీకు తెలుస్తుంది ఎందువలనంటే ఏది జరిగినా ఈ జగత్తులో ఏది జరిగినా అది తాత్కాలికమే తప్పిస్తే అది నామరూపాత్మకమే తప్పిస్తే సత్యము కాదు ఏ అనుభవమైనా వచ్చిపోయిదే తప్పిస్తే శాశ్వతం కాదు తర్వాత దేహము నేను కాదు కాబట్టి దేహానికి ఆరోగ్యంగా ఉన్నా నేను సాక్షినే దేహము రోగంగా ఉన్నప్పుడు కూడా నేను సాక్షినే దేహము యొక్క జన్మ మరణాలకి నాకు సంబంధం లేదు మనస్సు యొక్క సుఖ దుఃఖాలకి నాకు సంబంధం లేదు ఆ రకమైన వివేకం ఆయనలో దృఢంగా ఉంది మరి ఆయనకి కర్మయోగం అవసరమా కర్మయోగం అవసరమా కర్మయోగం అక్కర్లేదు మరి ఇంకా ఆయన ఏం చేస్తారు జ్ఞానయోగమును కలిగి ఉంటారు జ్ఞానయోగ నిష్టని కలిగి ఉంటారు ఆయన అలాగే ఉండేవారు జ్ఞానయోగ నిష్టలోనే ఉండేవారు కదా ఒక చిన్న దృష్టాంతం చెప్పాను అలాగే ఇంకా ఎంతో మంది మహాత్ములని మనం దృష్టాంతంగా చెప్పచ్చు ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారు ఆయన జ్ఞానయోగ నిష్టలో ఉండేవారు ఏమిటి అలా ఉన్నారేమిటి ఆయన ఏమో విభూతి సరిగ్గా పెట్టుకోలేదేమిటి ఆచమనం చేయలేదేమిటి కమండం పట్టుకోలేదేమిటి కట్టి పట్టుకోలేదేమిటి ఇలాంటి ఈ మాటలకు అసలు ఏమో సందర్భంగా ఉందా అవన్నీ ఎవరికి అటువంటి వివేకము లేనివాడికి ఇవన్నీ ఆయనకి అసలు అటువంటి అప్లికేషన్ మీరు కర్మయోగ లక్షణాలను భగవాన్ మహర్షి వాళ్ళకి అప్లై చేయకూడదు తప్పది ఎందుకంటే ఆయన జ్ఞాన సాంఖ్య సాంఖ్యనిష్టలో ఆయన అత్యుత అత్యున్నతమైన స్థితికి చేరుకున్నవారు కాబట్టి సాంఖ్యులు ఎవరైతే ఉంటారో మీరు కూడా సాంఖ్యులే మీరు సాంఖ్యులు కాదని నా అభిప్రాయం కాదు సాంఖ్యంలో పరాకాష్ఠగా నేను మీకు దృష్టాంతాలు చెప్పాను ఇప్పుడు దృష్టాంతాలు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ దృష్టాంతాలే ఉంటాయి పాయింట్ బాగా తెలియటం కోసం కాబట్టి సాంఖ్యం ఉన్నంత వరకు మీరు జ్ఞానయోగంలో ఉండాల్సిందే జ్ఞానయోగ నిష్ఠ ఇకపోతే నేను ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పండి ఏదైనా ఒక కర్మ ఉందనుకోండి ఈ కర్మ ఎడల నేను కర్తను అనే భావన మీకు ఉందా లేదా ఉంటే మీరు యోగులని అర్థం ఎందుకంటే కర్తృత్వం ఎక్కడ ఉంటుంది దేహము ఇంద్రియములు మనస్సు దీనికి ఉంటుంది కర్తృత్వం ఈ కర్మను చేయాలి అని సంకల్పించేది ఎవరు మనస్సు ఆత్మ కాదు ఆత్మయే సంకల్పం చేయదు ఆత్మ మనస్సులో పుట్టే సంకల్ప వికల్పాలన్నిటికీ సాక్షి చైతన్యం మాత్రమే ఆత్మ ఎందు సంకల్పం ఉండదు ఇప్పుడు వర్షం పడిందనుకోండి వర్షం పడితే దానికి కర్త ఎవరు మేఘమా సూర్యుడా మేఘమే సూర్యుడు కాదు మీరు గమనం సూర్యుడు అంటారేమో నేను ముందే సమాధానం చెప్పేసాను ఆ సూర్యుడని మీరు అన్న తర్వాత నేను దిద్ది ప్రయత్నం చేయడం కంటే ముందు నేనే చెప్పేస్తే అది దేనితో నాకు పని ఈజీ అవుతుంది వర్షము కురియుటకు ఎవరు మేఘము సూర్యుడు అనేది ఎప్పుడో మరో సందర్భంలో నేను సూర్యుడిని స్థుతించి ఉండొచ్చు అది గుర్తు చేసుకుని స్వామీజీ సూర్యుడు చాలా సంతోషిస్తారని సూర్యుడు అంటే మొత్తం పరిస్థితి అంతా తలగిందలో వర్షమునకు కర్త ఎవరు మేఘము సూర్యుడు నేనుగా వర్షం పడుతుందా పడదు సూర్యుని సన్నిధిలోనే మేఘములు నిర్మాణం అవుతాయి వర్షం పడుతుంది కానీ వర్షానికి కట్ట మాత్రం సూర్యుడు కాదు సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే నేను వర్షాన్ని కురిపిస్తాను ప్రకాశిస్తాను నీటిని ఆవిరి చేస్తాను అని ఆయన అవన్నీ సంకల్పిస్తున్నాడా లేదు అవన్నీ ఆయన సన్నిధిలో జరిగిపోతున్నాయి కాబట్టి సూర్యుడు వర్షానికి కర్త కాదు కానీ అనుగ్రాహకుడు సూర్యుడే సూర్యుని అనుగ్రహం చేతనే వర్షం పడుతుంది కానీ సూర్యుడు కర్త కాదు ఎవరు కర్తవరు ఎవరు మేఘం కర్త అదేవిధంగా ఈ దేహేంద్రియముల ద్వారా జరిగే కర్మలకి కర్తవరు మనస్సు మనస్సు నుండి బుద్ధి నుండి ఆత్మ చైతన్యం కాదు కానీ ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం లేదే బుద్ధి లేదు దేహం లేదు మనస్సు లేదు ఏదీ లేదు కర్మ ఉండదు కాబట్టి ఆత్మకర్త కాదు అనేటువంటి దృఢమైన నిశ్చయం గలవాడికి కర్మయోగం కుదరదండి వాడికి కర్మయోగం కుదరదు ఎందుకంటే కర్మ కర్మ చేసి కర్మయోగం అంటే కర్మ ఉంటుంది కదా నిత్య కర్మ ఉంటుంది కర్మ ఎలా చేస్తారు సో నేను సంధ్యావందనం కరిష్యే అంటాను నేను నేను పూజాన్ని కరిష్యే పూజను చేస్తాను కరిష్యే చేయబోతున్నాను ఆ పూజ చేయడం ఆయుర ఆరోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే ఆ అర్థం అన్నది భోగం ఆ భోగం కొరకు ఎవరికి ఆ భోగం నాకే కాబట్టి భోక్తను నేను ఈ భోగాన్ని అపేక్షించి ఈ కర్మని చేసే కర్తను నేను భోక్త కర్త ఎలా లేడా ముందు భోక్తున్నాడా కర్తున్నాడా భోక్తున్నాడు సంకల్పం చూడండి మీరు ముందు భోక్త వస్తాడు భోక్త నుంచి కర్త వస్తుంది కాబట్టి ఈ భోక్తాకర్త ఎవరు నేను అంటే మనస్సుతోటి వివేకము లేదు కర్మేంద్రియాలతో వివేకం లేదు దేహంతో వివేకం లేదు స్పష్టమైపోయింది కదా అటువంటి వాడు సాంఖ్యయో సాంఖ్యుడు కాదు కాబట్టి జ్ఞానయోగమునకు అర్హత ఉండదు జ్ఞానయోగం అర్హత ఉండదు అంటే ఏదో వీడిని తక్కువ చేసి మాట్లాడుతున్నామని కాదు జ్ఞానయోగమును జ్ఞానయోగము వర్కౌట్ కాదు వాడికి యోగ్యత ఉండాలి కదా జ్ఞానయోగానికి వర్కౌట్ కాదు క్వాలిఫికేషన్ ఉండదు క్వాలిఫికేషన్ లేకపోయినా ఏం చేసుకోండి అన్నా ఇది ఇంజనీరింగ్ కాలేజీ కాదు కదా అలా కాదు కదా క్వాలిఫికేషన్ ఉండదు ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ జ్ఞానయోగం కాబట్టి ఓకే భోక్త కర్త సరే నువ్వు ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది ఏమిటి ఎదగడం ఏమిటి అంటే కర్తృత్వ భోక్తృత్వము సాక్షి చైతన్యమునందు లేవు అని వీడు అనుభవాలను తెచ్చుకోవాలి ఇంకా కావాల్సినంత దూరం ఉంది ఢిల్లీ బహుద్వీపే అనే స్థితిలో ఉన్నాడు కాబట్టి వీడు ఇప్పుడు ఏం చేయాలి కర్మయోగేన యోగినా యోగి అంటే కర్మి అని అర్థం వాడు చేయాల్సింది కర్మయోగము కర్మయోగం కర్మ కాదు ఇక్కడ జీవన శైలి చెప్తున్నారు కర్మయోగంలో కర్మ ఉంటుంది కానీ కర్మ మాత్రం కర్మయోగం కాదు మీరు కామ్యకర్మ చేస్తే అది కర్మయోగం అవుతుంది ఎందుకంటే కామనతో చేసే కర్మ ఏదైనా కూడా కర్మయోగం కాదు మీకు నిర్మోహమాటంగా చెప్పుకుంటారా మీరు ఆయుష్య హోమం చేస్తే అది కర్మయోగం కాదండి ఆయుష్య హోమం ఎందుకు చేస్తారు అది కర్మయోగం కాదు టేకిట్లు ఉన్నాయి మీకు వినడానికి బాగుండకపోవచ్చు but that is how it is ఎందుకంటే మరి నేను చెప్పింది చాలా బాగుండవు ఇందాక రైస్ గురించి చెప్పాను వినడానికి బాగుందా బాగుండదు మరి నేనేం చేస్తాను నా ప్రారంభంలో నేను వినడానికి బాగులేనివే చెప్పాల్సి ఉంటుంది దట్ ఈస్ ది జాబ్ ఒకే వేదాంత టీచర్ వినడానికి బాగులేనివే చెప్పాల్సి ఇప్పుడు మిస్ యూనివర్స్ ఉంటుంది ఒక ఆమె దగ్గరికి వెళ్ళి నీవు నీ దేహము కాదు అని చెప్పాను హౌషీ ఒక ప్రొఫెసర్ ఉంటాడు విజ్ఞాన శాస్త్రంలో మంచి ఉన్నత స్థితి చెందిన ప్రొఫెసర్ ఉంటాడు నీవు నీ బుద్ధి కాదు అని చెప్పారు అనుకున్నాను ఇంకా ఏమిటాయన ఇంకా పటిస్కి ఇది ఎలాగంటే you remove the carpet underneath the feet అంటారే అలాగనమాట వాడికి నిలబడడానికి ఇంకా చూడలేదు ఆయన యొక్క స్థితిలో ఆయన బుద్ధి బుద్ధిని బట్టి వచ్చింది దాన్ని తీసి పారేస్తే ఇంకేముంది ఇంకా ఆయనకి మిగతా వాళ్ళకి తేడా ఏముంది కానీ చిత్రం ఏంటంటే తేడా లేదని చెప్పడానికే వచ్చింది వేదాంత శాస్త్రం నీకు నాకు ఆత్మస్వరూపంలో భేదము లేదని చెప్పడమే మరి శాస్త్రం యొక్క తాత్పర్యం కూడా అనేకత్వాన్ని చెప్పడానికి రాలేదు కదా కాబట్టి కర్తృత్వ భోక్తృత్వములు కలిగి మోక్షమును కోరువానికి కర్మయోగం కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటూ కూడా మోక్షాన్ని కోరుకుంటాడు మోక్షం గురించి బ్రహ్మ దర్శనం అయింది కదా ప్రథమ దర్శనం అయింది బ్రహ్మ అస్థి ఇవాళ పోతే అనుకున్నాం బ్రహ్మ అస్థి స్వదేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనది కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమైనది ఆత్మరూపమైన బ్రహ్మ కలదు అది నేను పొందాలి జ్ఞానం ద్వారా పొందాలి కానీ జ్ఞాన యోగ్యత ఇంకా లేదు ఎందుకంటే వివేకం లేదు దేహాభిమానంతో బతుకుతున్నాము కాబట్టి కామ్యకర్మలను తిరస్కరించి నిత్యకర్మానుష్ఠానాన్ని సో ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించే బుద్ధితో నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాలి అని వీడు అనుకుంటారు వివేకం లేనివాడే కానీ మరి నిండా వివేకం కూడా ఉంది ఒక రకం వివేకం లేకపోయినా ఆ వివేకాన్ని సంపాదించడానికి కావలసిన బిగినింగ్ వివేకం ఉంది వీడికి అంత మాత్రం అభివృద్ధి వచ్చాడు అంచేతనే వేదాంత స్టూడెంట్ అయ్యాడు లేకపోతే వేదాంత స్టూడెంట్ కానే కాడు సో వాస్తుశాస్త్రం కాబట్టి కర్మయోగేన యోగినా అటువంటి యోగులు అంటే దేహాభిమానం ఇంకా ఉన్నా దీని నుంచి మనం బయటపడాలి ఎలాగా అయినా నువ్వు కర్మయోగానుష్ఠానం చేసుకుంటే నీకు అంతఃకరణ శుద్ధి అంతఃకరణలోని మాలిన్యం అది దేహాభిమానము మనస్సుతోటి నమేకమై జీవించుట అనేది అంతఃకరణంలోని ఒకనొక దోషం అది ఆ దోషం నుంచి నువ్వు బయటపడడానికి కర్మయోగ జీవనాన్ని గడుపు ఆ తర్వాత నీకు నీకే తెలుస్తుంది నీకు వివేకం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడే అర్థమైపోతుంది అప్పుడు నువ్వు సాంఖ్య అనే పదం చేతను నిర్దేశించడానికి కావాల్సిన అర్హత వస్తుంది నీకు అప్పుడు నీవు జ్ఞానయోగ నిష్ఠలో ఉంటావు జీవన్ముక్తులు అవుతావు ఇది రాజమార్గం ఆ విధంగా రెండు నిష్ఠలని సాధకులను ఉద్దేశించి శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పడంలో ఏమీ కన్ఫ్యూషన్ ఉండదు జనాలు కన్ఫ్యూజ్ చేసి పెడతారు కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగారంటే అర్థం ఏంటి ఇక్కడ కర్మాలు జ్ఞానము ఒకే స్థాయిలో ఉంటే పోలిక కానీ రెండు వేర్వేరు స్థాయిల్లో ఉంటే పోలిక ఎక్కడ కుదురుతుంది కర్మ అన్నది సాధన లెవెల్లో ఉంది జ్ఞానం అన్నది సాధ్య స్థాయిలో ఉంది రెండింటికి అసలు అలాంటి ప్రశ్నే వేయకూడదు ఒకవేళ వేసినా మనం జాగ్రత్తగా ఉంటుంది సో ఎనీవే ఇటువంటి రెండు నిష్టలు ఉన్నాయి అని ఆయన ఒక ఇంట్రడక్షన్ కింద చెప్పాడు దీని మీద భాష్యకారులు ఇంకా విస్తారంగా చెప్తారు చూద్దాము అవతారిక భాష్యకారుల అవతారిక కృష్ణానురూపమేవా ప్రతివచనం శ్రీ భగవాను వాచ సో శ్రీ భగవాను వాచ అని ప్రారంభమైంది శ్లోకం భగవానుడు చెప్పలికినాడు ఏమని పలికినాడు ప్రతివచనం వాచ సమాధానం ప్రత్యుత్తరము చెప్పినాడు ప్రశ్నకి సమాధానం చెప్పినాడు ఎలాంటి సమాధానం చెప్పాడు ప్రశ్న అనురూపంగా ప్రశ్నకి తగిన సమాధానం ఆ ప్రశ్నలో ఉండే ఆ ప్రశ్నకి కరెక్ట్ అయినటువంటి సమాధానాన్ని చెప్తున్నాడు సో ఆయన సమాధానం చెప్పడంలో ఏమీ తేడా లేదు అదేమిటి ప్రశ్న ఏమని అడిగాడు తదేకం వద నిశ్చిత్య అన్నాడు కదా ఆ రెండింట్లో ఏదో ఒకటి నాకు నువ్వు నిర్ధారణ చేసి చెప్పు అంటుంటే ఈయన నీకేమో ఇది అని చెప్పాలి కానీ లోకేష్మిన్ వివిధానుష్ఠానం ఎలా మొదలుపెట్టాడు ఏమిటి కాబట్టి మీకు అలా గా చూస్తే ఏమనిపించచ్చు అంటే ఈయన అడిగింది ఒకటి ఈయన చెప్తున్నది మరొకటి అని మీరు భ్రమపడతారేమో అలా భ్రమపడద్దు అడిగిన దానికి సూటిగానే ప్రశ్నకి తగ్గట్టుగానే సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు కూడా ప్రశ్నలో ఏ పదజాలం ఉంటుందో అవే ఉదయం ఉపయోగించి చెప్పాలనే ఏమీ లేదు ఆ పాయింట్ వస్తా ముందు రెండు నిష్ఠలు ఉన్నాయి అని నిర్ధారణిస్తున్నారు నిర్ధారించి ముందు ముందు ఏం చేస్తారంటే నిష్ఠల యొక్క స్వరూపాన్ని కొద్దిగా గొప్ప చెప్తారు చెప్పి శ్రీకృష్ణుడు ఫైనల్గా ఏమని చెప్తాడంటే నీకు జ్ఞానయోగానికి కంగారు లేదు కర్మయోగంలో కాలక్షేపం చెయ్యి అని చెప్తాడు కాబట్టి స్పష్టంగా చెప్పాడు కదా ఆయన చెప్పబోతున్నాడు కురు కర్మ ఇవ తస్మాత్వం ఏం చేయాలో స్పష్టంగా చెప్పాను కదా కావాల్సింది స్పష్టంగా చెప్తాడు కానీ ఆ చెప్పేప్పుడు ఒక రకమైన బండగా నీకు ఇంతే ఇంకా నువ్వు మళ్ళీ మాట్లాడద్దు ఇలా చెయ్యి అని అలా చెప్పాను అలా చెప్తే దాన్ని విధి అంట అలా విధించాలి కర్మశాస్త్రం కాదు కదా ఇక్కడ ఏం చేస్తారంటే విషయాన్ని చక్కగా వివరించి చెప్పి నువ్వు ఇప్పుడు అర్థం చేసుకుని దీనికి తగ్గట్టుగా చేసుకో అని చెప్తాను నువ్వు కర్మయోగానికి అర్హుడవు అని చెప్పినప్పుడు కూడా కర్మయోగము సాంఖ్యయోగము వాటి మధ్య ఉండేటువంటి వివేకము భేదము అన్ని చెప్పి నీకున్న పరిస్థితుల్లో నీకు ఇది ఉపయోగపడుతుంది భవిష్యత్తులో నువ్వు ఆ స్థాయికి ఎదిగినప్పుడు చూద్దాము ప్రస్తుతానికి ఇది చెయ్యి అని చెప్తాను కాబట్టి మొత్తం విషయ వస్తువునంతని వివరించి చెప్తారే కానీ నీకు ఇది సరిపడుతుందిలే వెళ్ళిగా అని అలా చెప్పండి అలా చెప్తే శాస్త్రం జరుగుతుంది స్పష్టంగా అర్థం చేసుకుని నేను కర్మయోగానికి అకూడను అని తెలుసుకుని కర్మయోగంలోకి వెళ్ళాలి కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను చేయాలనే మాట అంగీకారం కాదు అదే ఆధునిక కాలంలో అలా వచ్చేసింది కృష్ణార్జునులు వచ్చిన అలా నువ్వు చెప్పి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను అర్జునుడు అండు నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయని శ్రీకృష్ణుడు ఇంత పాఠం అంతా చెప్పి ఆయన ఏమంటాడంటే సో ఏది ఇచ్చేసి తత్కురు నేను చెప్పాల్సింది ఏదో చెప్పాను అల్టిమేట్గా నీకు తోచింది నువ్వు చెయ్యి అని చెప్తాను అంటే అర్జునుడు అంటాడు నాకున్న వ్యామోహం అంతా తొలగిపోయినది విషయం చక్కగా తెలిసింది నేను నా కర్తవ్యాన్ని చేసుకుంటాను అని అర్జునుడు అంతేగాని ఏదో ఒకళ్ళు ఆర్డర్ వేశారు ఇంకొకళ్ళేమో ఆర్డర్ ఫాలో అయ్యారు అలాంటి పరిస్థితి కాదు సో అదొకటి తప్పనిసరిగా గమనించాలి కాబట్టి గురు శిష్యులు అన్నప్పుడు కూడా గారు విషయాన్ని చక్కగా వివరించడం వరకే గురువు యొక్క తాత్పర్యం అంతేగాని కూర్చో అంటే కూర్చోని నిలబడంటే నిలబడే అది అది గురువు కాదు శిష్యుడు కాదు మిలటరీ మిలిటరీ ట్రైనింగ్ లాంటిది కాదు కదా వివేకానికి సంబంధించిన సమాచారం لوک لوکے شاعر ادھتا نشا تر پورا پورگ جا سر آسان ویداپسپردا کھا میا ఆవిష్కుర్వతానుండండి ఆవిష్కుర్వతామయ ప్రోక్త సర్వజ్ఞేనేశ్వరేణ ఇప్పుడు మనిషి జీవితంలో రెండు ఉంటాయి జ్ఞానము కర్మ రెండే ఉంటాయి మూడోది ఏదైనా మీరు పెడితే ఆ మూడింటిని రెండింటిలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక ఇంట్లో రెండు గదులు ఉన్నాయి తీసుకొచ్చారు తీసుకొచ్చారనుకోండి నాలుగు సామాన్లు తీసుకొచ్చారు అనుకోండి ఏం చేయాలి ఇప్పుడు రెండు ఎదురు ఉంటే నాలుగు సామాన్లు తప్పొస్తే ఏం చేయాలి రెండు తీసుకొస్తే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతాం రెండు తెచ్చారు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతాం ఇంకో రెండు తెచ్చారు ఇంకొకటి తెచ్చారు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తుందండి అది ఇటైనా పెడతాం అటైనా పెడతాం ఇంకో రెండు తెచ్చారనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఒకటి ఇటు పెడతాం ఒకటి పెడతాం ఏదో మనం అలా చేయాల్సి ఉన్నది రెండు అలాగే మనిషి కూడా కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు అంటే అర్థమైతే కర్మలు చేసే ఇంద్రియ జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని సంపాదించే ఇంద్రియ ఇవో ఇదో అవో ఇదో కాబట్టి రెండు సెట్స్ ఉన్నాయి రెండు సెట్స్ ఉన్నప్పుడు ఆ రెండు సెట్స్ తోటి రెండే సంభవం అవుతాయి కర్మ కానీ జ్ఞానం కానీ భక్తి ఇంద్రియాలంటూ ఏం లేవు మరి భక్తి కంటూ వేరే సెపరేట్ ఇంద్రియాలు ఏం పెట్టలేదు మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటే భక్తిలో ఒక అంశం కర్మకి సంబంధించి ఉంటుంది ఇంకో అంశం జ్ఞానానికి సంబంధించి ఉంటుంది భక్తి అంటే ఏం చేస్తారు పూజ చేస్తాం సరే కర్మేంద్రియాలతో చేయండి భక్తి అంటే ఏం చేస్తారు పరమేశ్వరుని భావన చేస్తాం సరే జ్ఞానేంద్రియమైన మనస్సుతో భావన చేయండి భక్తి అంటే ఏం చేస్తారు ఈశ్వరుణ్ణి దర్శిస్తాం జ్ఞానేంద్రియమైన కర్మతో దర్శించండి అని మొత్తానికి దాన్ని ఇటు కర్మలోనో అటు జ్ఞానంలోనో సర్దుబాటు చేయాలి కానీ ఇది ఇది కర్మ కాదు జ్ఞానం కాదు ఏదో కొత్తది అంటే ఎలా కుదురుతుంది హౌ కాబట్టి రెండు కర్మ జ్ఞానం కాబట్టి ఇప్పుడు చూడండి రెండు ఉన్నప్పుడు మనకి అనేక పాసిబిలిటీస్ వస్తాయి ఒకటి జీవితంలో మాకు జ్ఞానంతో సంబంధం లేదు మాకు జ్ఞానానికి పాడదు మేము కేవలం కర్మ వాళ్ళని అని అన్నారు అనుకోండి వాళ్ళకి శాస్త్రాన్ని ఉపదేశించి ఉపయోగం ఏంటి ఉపయోగం లేదు కదా ఇప్పుడు కేవలము కర్మ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది అలా కార్మికులు అంటారు కార్మికులు అనే పదం ఎక్కడ నుంచి కర్మ చేస్తారు కర్మను బట్టి కార్మికులు వచ్చారు కేవలము కర్మే చేస్తారు జ్ఞానానికి ప్రమేయం ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళని పట్టుకుని నువ్వు కర్మయోగమా జ్ఞానయోగమా అనే మీమాంస అవసరం ఏమండి ఇకపోతే జ్ఞానము కర్మ సపోజ్ కేవల జ్ఞాననిష్ట ఉంటుంది ఎవరు భగవాన్ అవును మహర్షి లోపల కేవల జ్ఞానంలో ఉంటారు ఇంకా సాంఖ్యయోగేన జ్ఞానయోగే సాంఖ్యానం అనే స్థితిలో ఉంటారు వాటిని పట్టుకుని మీకు కర్మేంద్రియాలు ఉన్నాయి కాబట్టి కర్మ అంటే అది కూడా సందర్భం లేదు రెండు ఎక్స్ట్రీమ్స్ ఈ ఎక్స్ట్రీమ్ తీసుకోవాలి అటు జ్ఞానయోగ నిష్ఠులకి మన పాఠం అక్కర్లా ఇటు కేవల కర్మిష్ఠులకి కేవలము కర్మే ఇంకేమీ లేదు అనే వాళ్ళకి కూడా పాఠం ఈ మధ్యలో ఉంటాం ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి కర్మ జ్ఞానము వేరు వేరు పాళ్ళలో ఉంటుంది వాళ్ళకి ఈ పాఠం కదా మరి అలాగే వ్యవస్థ చేయాల్సి ఉంటుంది కనుక ఈ లోకంలో శాస్త్రార్థమును అనుష్ఠ అనుష్ఠించుట ఎందు వాళ్ళకి యోగ్యత ఉంటుంది అధికృతులై ఉంటారు ఎవరికి శాస్త్రార్థము అంటే జ్ఞానయోగము కర్మయోగముల స్వరూపాన్ని చెప్పేటువంటి వేదాంత శాస్త్రం దాని యొక్క అర్థము అంటే అది బోధించే తాత్పర్యం ఉంటుంది ఒక విషయం ఉంటుంది దాన్ని మనం జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే మన జీవితంలో జ్ఞానము కర్మ రెండు కూడా ఉన్నాయి అనే సందర్భంలోనే మనం వాటిని అనుభవానికి తెచ్చుకోగలుగుతాం అటువంటి వారికి మాత్రమే ఈ శాస్త్రము ఉపదేశించటం సంభవము ఒకప్పుడు అటువంటి వారిని త్రైవర్ణికులు అనేవారు ఇటు సర్వసంగ పరిత్యాగులకి త్రైవర్ణికులు కాదు దాంట్లో వర్ణంలో ఉండరు వర్ణాతీతులు అయిపోతారు ఇటు కేవలము కర్మని మాత్రమే చేసుకుంటూ కూలిపని చేసుకుంటూ కాలక్షేపం చేసినట్టుగా కర్మే కర్మ తప్పింకేం లేదు ఆ కర్మ ఇటు లౌకికమైన కర్మ అవ్వచ్చు వ్యవసాయమో కూలిపనో లేకపోతే మరోటో మరోటో అవ్వచ్చు లేకపోతే వైదికమైన కర్మ కూడా అవ్వచ్చు అంటే ఏంటి నేను కర్మలు తప్ప నాకు ఇంకా జ్ఞానంతో సంబంధం లేదు పూజలు పురస్కారాలు చేసుకుంటాను కొంతమంది తీర్థయాత్రలు స్పెషలిస్టులు ఉంటారు కేవలం తీర్థయాత్రలు తప్ప ఇంకేం చేయరు తీర్థయాత్రే చేస్తారు అలాగా కేవల కర్మలో ఉంటారు వాళ్ళకు కూడా జ్ఞానయోగము సంక్షయోగము అని శాస్త్రార్థాన్ని చెప్తే ఉపయోగం లేదు కాబట్టి శాస్త్రార్థము అనుష్ఠించడంలో యోగ్యమైనటువంటి వాళ్ళ కోసం ఈ రెండు రకముల నిష్టని చెప్పు చెప్పబడుతున్నది వివిధ ద్విప్రకార నిష్ఠ రెండు ద్విధా శబ్దానికి ప్రకారం అర్థం రెండు ప్రకారముల ప్రకారము అంటే మెథడ్ టూ ఫోల్డ్ మెథడ్స్ అనమాట రెండు ప్రకారముల నిష్ఠ చెప్పబడుతున్నది నిష్ఠ అంటే ఏమిటి స్థితి ఒక చోట గట్టిగా నిలబడి ఉండుట రెండు ఉన్నాయండి ఈ రెండింట్లో ఒక దాని మీరు గట్టిగా నిలబడి ఉండండి దాన్ని బట్టే అనుష్ఠేయ తాత్పర్యం తత్పరతతో అనుష్ఠించాలి జీవితంలో ఒక తత్పరత తత్పరత అంటే అదే ఇంక మరొకటి లేదు దాన్ని తత్పరత అంటారు తత్ పర దాన్నే గట్టిగా పట్టుకోవాలి పట్టు పట్టరాదు పట్టి విడువరాదు విన్నారా ఈ పట్టనేని బిగియ పట్టవలయు అది దాన్ని నిష్ఠ అంటారు విశ్వదాభిరామ వినరవేమ మధ్యలో ఇంకో సెంటెన్స్ కూడా ఉంది చెప్పమంటారా మూడు చెప్పాను మధ్యలో ఇంకో వాక్యం ఉంది పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు రెండయే విశ్వదాభిరామ వినరవేమ నాలుగోది మధ్యలో మూడోది ఏమిటో చెప్పమంటారా పట్టి విడుచుట కంటే పడి చచ్చుతే వేమన గారు ఆ రాయలసీమ బోలీ భాషలో చెప్పేవారు అందరూ మాట్లాడుకునే భాషలో ఆయన ఎంత అద్భుతమైన పద్యాలంటే మొత్తం వేదాంత శాస్త్రం అంతా వచ్చేస్తుంది పద్యాలు దాన్ని నిష్ఠ తత్పరత దేని ఎందు ఏది అనుష్ఠేయము అంటే నేను పాటించవలసిన మార్గం ఏదో రెండు ఉన్నాయి కదా ఈ రెండింట్లో నేను ముందు ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏది అన్నది దృఢంగా చూసుకుని దాన్ని గట్టిగా పట్టుకోవాలి దాన్ని నిష్ఠ స్థితి అని మనిషి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి ఇల్లు కట్టుకోవడం అంటే అర్థం ఏంటి పొగలు ఇక్కడ అక్కడ ఎన్ని చోట్ల తిరిగినా మొత్తం సిటీ అంతా తిరిగినా నిష్ఠ ఇంట్లో ఉంటుంది ఇంటికి దూరంగా ఫిజికల్ గా ఉన్నా మనస్సు ఇంట్లోనే ఉంటుంది బయట చేసి పనులన్నీ ఇంటి కోసమే చేసుకుంటూ ఉంటాడు అల్టిమేట్ గా నిష్ఠ ఇంట్లో అదేవిధంగా అనుష్ఠేయ తాత్పర్యం ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉండాలి ఆ వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలను బట్టి కర్మయోగంలో ఉండాలా జ్ఞానయోగంలో ఉండాలా దాన్ని నిష్ట రెండు రకముల నిష్ఠ ఈ రెండు రకముల నిష్ఠని నేను పురా ప్రోక్త ఇదివరలో చెప్పి ఉన్నాను కృష్ణుడు శ్రీకృష్ణుడు ఇదివరలో చెప్పి ఉన్నాను అంటే ఏమిటి ఇదివరలో చెప్పాడంటే అవతారంలో చెప్పాడా అర్జునుడికి చెప్పాడా అర్జునుడికైతే చెప్పలేదు ఎందుకంటే అర్జునుడు మొట్టమొదటిసారి వింటున్నాడు ఈ కథ అంతా ఇంతకుముందు అర్జునుడికైతే చెప్పలేదు పోనీ అర్జునుడికి చెప్పకపోతే ఇంకొకళ్ళ ఎవరికైనా శ్రీకృష్ణ అవతారంలో చెప్పాడా అలాంటి దాఖలాలు కూడా లేవు మరి పురాప్రోక్త అంటాడు ఏమిటి అంటే ఆయన అభిప్రాయం అంటే నేను సృష్టి చేసినప్పుడు చెప్పాను అంటే సృష్టి చేసినప్పుడు చెప్పానంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాడు అనమాట దేవకీ మాట్లాడటం లేదు దేవకీ కూడా మాట్లాడితే ఈ పురాప్రోక్త అనేదానికి సందర్భం కాదు కుదరదు ఎందుకంటే దేవకి తరఫున ఆయన పుట్టిన తర్వాత ఇంతవరకు ఈ ప్రసంగం ఆయన అర్జునుడితోటి చేయలేదు అర్జునుడితో కూడా చేయలేదు కాబట్టి దేవకీ కూడా చెప్పట్లేదు అంచేతనే ఇది శ్రీకృష్ణ వాచ కాదు శ్రీ భగవాన్ వాచ సో దేవకీనందనుడు అంటే దాన్ని దేహాభిమానం అంటారు అంతే కదా నేను దేవకీనందనుడను అని శ్రీకృష్ణుడు అన్నాడు అనుకోండి అంటే దాన్ని ఏమంటారు దేహాభిమానము అని అజ్ఞానము అని అనుకుంటుంది అంతేగాని జ్ఞానం ఎలా అంటారు జగమే శ్రీకృష్ణుడు నేను దేవకీనందనులను నేను ఎప్పుడూ అన్నాను దేవకి దండం పెడతారు అది వేరే సంగతి కానీ నేను దేవకీనందనుడను ఉండదు ఇతరులు అంటారు ఆయన్ని దేవకీనందనుడు సో భాగవతంలో వస్తుంది నఖలు గోపికానందనో భవాన్ నువ్వు గోపికానందనుడు గోపిక అంటే యశోద నువ్వు యశోదానందనుడు కాదు అని గోపికులు అంటారు ఆయన నేను గోపికానందనుడు ఆయన ఏమో వీళ్ళే అన్నారు నువ్వు గోపికానందనుడు అయ్యాన అని కొంతకాలం అయిన తర్వాత అదే నువ్వు గోపికానందంలో మేము భ్రమపడ్డాము నువ్వు గోపికానందనుడవు కాదు నకలు గోపికానందనో భవాన్ నకలు గోపికానందనో భవాన్ విఖమ సాక్షితో విశ్వగుప్తయే సఖ ఉదేవాన్ సాత్వతాంకులే ఇంకొకటి ఉంది వాక్యం నకలు గోపికానందనో భవాన్ అఖిల అంతరాత్మ దృక్ అది నువ్వు నువ్వు గోపికానందంలో కాదు సకల ప్రాణులలో అంతరాత్మ దృక్ అంతరాత్మ కూడా కాదు అంతరాత్మ అంటే మనస్సు మనస్సుకి సాక్షి అంటే సాక్షి చైతన్యం ఆత్మస్వరూపుడు అఖిల అంతరాత్మ దృక్ అయితే మరి సకల ప్రాణులలో సాక్షి రూపంగా ఉన్న భగవానుడు నువ్వైతే మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఈ కృష్ణావతారంలో ఏం చేస్తున్నట్టంటే విఖన సాక్షితో విశ్వముక్తయే విఖనస్ విఖనస్ అంటే బ్రహ్మగారు బ్రహ్మగారి చేత జగద్రక్షణ కొరకు ప్రార్థించబడిన వాడవై విఖన సాక్షితో విశ్వగుప్తయే సఖ ఉదే ఇవాన్ సాత్వతాంకులే హే సఖే అంటే హే శ్రీకృష్ణ సాత్వతాంకులే ఈ యాదవుల వంశంలో ఉదయవాన్ ఉదయించినావు ఇంకా ఒక అవతారంగా దేహాన్ని ప్రకటించిన వాడమే కానీ మీ యథార్థ స్వరూపం గోపికానందముడు కాదు వీళ్ళంటారు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడులాగా గోపికానందనుడులాగా మాట్లాడలేదు అలా మాట్లాడితే ఏమంటాడు బావా అంటాడు అర్జునుడు ఇంకేమంటాడు అలాగే అనాల్సి ఉంటుంది అలా అంటలేదు ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే శ్రీ భగవాను వాచ సకల ప్రాణి కోటికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు బాబా బాబా మాటలు కావాలి కాబట్టి కాబట్టి పురాప్రోక్త అంటే సృష్టికర్త అయిన పరమేశ్వరుడు నేను అనే భావంలో మాట్లాడుతున్నాను అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా మాట్లాడతాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు మాట్లాడినా అహం బ్రహ్మాస్మి అంటాడు ఆయనకి ఆ మహావాక్యం అంటే మహాప్రీతి నువ్వు ఎవరు అంటే నేను బ్రహ్మను అంటాడు సో పురా ప్రోక్త సో దానికి భాష్యకాలంలో వస్తున్నారు పురా అంటే పూర్వం ఇది వర పూర్వము పూర్వం అంటే ఇప్పుడు సర్గాదవు సృష్టికి ఆది ఎందు జగత్తును సృష్టించినప్పుడు నేను ఈ మాటలు చెప్పాను ఎప్పుడు చెప్పేవా అంటే ప్రజా సృష్వ ప్రజలను ప్రజలంటే ప్రాణులను అర్థం సకల ప్రాణులను సృష్టించి ప్రాణులను సృష్టించిన తర్వాత వాళ్ళకి చెప్పాను అన్నాడు అదేంటి జగన్ అప్పుడు గీత చెప్పామంటే గీత చెప్పలేదు వేదం చెప్పాను ఆ వేదంలో ఉపనిషత్తులు చెప్పాడు కదా ఉపనిషత్తులని అర్థం ఆ ఉపనిషత్తుల్లో తాత్పర్యాన్నే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు అది పురా ప్రోక్త అంటే పూర్వము చెప్పినాను పురా ప్రజా సృష్ ప్రజలను సృష్టించి చెప్పినాను ఎందుకోసం చెప్పేట ఆయన తాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధనం మయా ప్రోక్త నేను చెప్పాను నేనంటే గోపికానందనుడు కాదు సర్వజ్ఞేన ఈశ్వరేణ మయా సర్వము తెలిసిన పరమేశ్వరుడను నేను అట్టి నేను చెప్పినా ఎలా మాట్లాడుతాను అంచేతనే భారతంలో మీకు ఇక్కడ గీతలో శ్రీ భగవాను వాచాను ఉంటుంది శ్రీకృష్ణ వాచాను ఉంటుంది ఉపదేశం చేసేప్పుడెప్పుడు కూడా శాస్త్ర దృష్టితోటే ఉపదేశం చేయాలి దేహాభిమానంతో ఉపదేశం చేయకూడదు నేను దేహాభిమానం కలిగి ఆ దేహాభిమానాన్ని మీకు ఆ పాఠం కింద చెప్పకూడదు నేను దేహాభిమానంతో ఉన్నాను మీరు కూడా దేహాభిమానం కలిగి ఉండండి అనే సత్యం అలా చెప్పకూడదు తప్పది అది శాస్త్రానికి విరుద్ధమైపోతుంది కాబట్టి నేను సర్వ శ్రీకృష్ణుడు ఎలా చెప్తున్నాడంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు అనే స్థాయిలో ఉండి ఆయన నేను జగత్తును సృష్టించాను సకల ప్రాణులను సృష్టించి అప్పుడు ఈ వివిధ నిష్టని బోధించాను ఎలా బోధించాను ఏమించారంటే వేదార్థ సంప్రదాయము పురుగత ఒక సంప్రదాయాన్ని జగత్తులో ప్రవేశపెడుతూ నేను పూర్వం చెప్పాను సంప్రదాయము అంటే నిన్న సత్సంగమై ప్రశ్న వచ్చింది సంప్రదాయం నన్ను ఎవరో అడిగారు కాబట్టి ఇప్పుడు కిటికీలు ద్వారబంధాలు ఇక్కడ అక్కడ పెట్టాలని అంటూ ఉంటారు కదా దాని గురించి ఏమిటి అని అడిగారు అడిగితే నేను అంత పెద్ద సపోర్టింగ్గా చెప్పలేదు కొంచెం గాలి అది బాగా రావాలి కిటికీలో ఉన్నటువంటి గాలి బాగా రావాలి మున్సిపాలిటీ వాళ్ళ రూల్స్ మీరు వీలైనంత వరకు పాటిస్తేనే మంచిది అదే అసలైన వాస్తు ఏమిటంటే ప్రభుత్వం భూమి ఆక్రమించేసుకోవడం తప్పది అది వాస్తుకి విరుద్ధం అది గోడ కొంచెం ముందుకు కట్టేయడం వాడు ఐదు అడుగులు వదిలిపెట్టరా అంటే వీడు ఆరు అడుగులు వదిలిపెట్టడం అది కూడా కట్టేయడం అది వాస్తుకి విరుద్ధం సో కాబట్టి పక్కవాడి ల్యాండ్ లో కొంచెం గోడ జరిపి కట్టేయడం కూడా వస్తు విరుద్ధం ఇది అసలైన వాస్తుశాస్త్రం ఇదే తర్వాత గాలి అది బాగా విశాలంగా వస్తుంది గాలి వెళ్తుంది బాగా ఇట్లా సో అది ఇది శాస్త్రం అని అని చెప్పాను చెప్తే ఒకళ్ళు అడిగారు మరి మనకి సంప్రదాయం ఉంది కదా మరి మీరు అలా చెప్తున్నారు అప్పుడు నేనున్నాను నాకు తెలిసి సంప్రదాయం అంటే అది కాదు మరి ఏమిటి సంప్రదాయం సంప్రదాయం అంటే సమ్యక్ ప్రధానం చక్కగా జ్ఞానము అందజేయుట ఈ సంప్రదాయ సిద్ధంగా కాబట్టి చక్కగా ఎవరైనా పాఠం చదువుకుంటున్నారనుకోండి దాని పేరు సంప్రదాయం పాఠం చదువుకుంటే సంప్రదాయం అవుతుంది కానీ బిజినెస్ చేస్తే సంప్రదాయం ఎందుకు అవుతుంది నేను సంప్రదాయాన్ని జగత్తులో ప్రవేశపెట్టాను కాబట్టి గురువు మొట్టమొదటి గురువు ఎవరు భగవాన్ గురువునామపి గురు మొట్టమొదటి గురువు భగవంతుడు ఆ విధంగా యోగ దర్శనంలో పతంజలి మహర్షి అలా ఆ విధంగా ప్రతిపాదిస్తారు సో సంప్రదాయాన్ని నేను మొదలుపెట్టాను అంటే ఆయన ఏం చేసేటంటే మరీత్యాది ఋషులకు హిరణ్యగర్భ రూపంగా ప్రకటన జగత్తును తన సృష్టించి మరీచి మొదలైన మహర్షులకు ఈ జ్ఞానాన్ని అందజేసినారు ఆ సంప్రదాయం నేను చేశాను ఆ సంప్రదాయం చేసే సందర్భంలో ఈ సత్యాలను నేను బోధించినాను అని ఆయన అంటారు సంప్రదాయము కుర్వత ఏ సంప్రదాయము వేదార్థ సంప్రదాయం అర్థ అంటే సారము వేదముల సారము ఇది ఈ వేదముల సారమును గురు శిష్య పరంపరలో బోధించేటువంటి ఆ ప్రక్రియకి నేను శ్రీకారం చుట్టాను ఇప్పుడు మరీచ్యాది మహర్షులకి చెప్పి నేను ఆరంభం చేశాను నేను ఆరంభం చేసిన వేళ మంచిది అది అప్పటి నుంచి ప్రధానంగా వస్తుంది అదే మళ్ళీ నీకు నేను ఇవాళ చెప్తున్నాను అని అంటున్నాను అంటే ఓకే ఈ సంప్రదాయము అంటే కాబట్టి మన వాళ్ళ సంప్రదాయం సంప్రదాయం అంట ఏమిటి సంప్రదాయం సంప్రదాయం ఏమిటయా అంటే ఇప్పుడు నల్లపిల్లి ఎదురుకుండా వస్తే ఇంట్లో వెళ్ళిపోవడం పని మానేసేయటం అది సంప్రదాయం అది సంప్రదాయం ఎందుకు అవుతుంది అది ఒక కష్టం అవుతుంది దానికి ఉండే స్థానం దానికి ఉండొచ్చు సంప్రదాయం అవ్వదండి సంప్రదాయం అలవాడుతున్నారంటే సంప్రదాయం అనే పదాన్ని నార్త్ ఇండియా వెళ్తే కమ్యూనల్ అనే పదంలో వాడతారు బీజేపీ సంప్రదాయ గుడ్ హై అంటాడు ములాయం సింగ్ యాదవ్ అలా అంటాడు ఏ సంప్రదాయక లోక్ హై అంటాడు అక్కడ సంప్రదాయక్ అంటే తిట్టడం అనమాట నువ్వు సంప్రదాయానికి చెందినవాడు అంటే అది తిట్ట నేను సంప్రదాయం కాదంటాడు అవుతాను అట్లా పొలిటిక్స్ లో ములాయం సింగ్ యాదవ్ అనేవాడు ఎవరిని ఇంకొకళ్ళను ఇంకొక చిన్న పార్టీ వాళ్ళని నువ్వు సంప్రదాయకులు బీఎస్పీని నువ్వు సంప్రదాయక్ అనేవాడు అంటే బీఎస్పీ అనేది నేను సంప్రదాయక్ కాదు నువ్వే సంప్రదాయక్ అనేది ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు తర్వాత వాళ్ళు కోరుకుంటున్నారు లేదు కాబట్టి ఈ సంప్రదాయ శబ్దానికి అవన్నీ అర్థాలు కావు ఇలా రకరకాలుగా వాడతారు సంప్రదాయము అంటే సమ్యక్ ప్రదానం చక్కగా జ్ఞానమును అందజేయించాలి ఇవన్నీ నేను చేశాను అంటున్నాడు సంప్రదాయము కురువత అయితే ఈ జ్ఞానము వేదసారమైన ఈ జ్ఞానము దీనికి ఒక పర్పస్ ఉండాలి కదా దేనికి జ్ఞానము అంటే సో తాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధన తాసాం అంటే ఆ ప్రాణులను ప్రాణులను నేను సృష్టించాను ప్రాణులను సృష్టించి వదిలేస్తే సరిపడదు వాళ్ళకి ఆ ప్రాణులకు మంచి శ్రేయస్సుకి సాధనం కూడా చెప్పాలి శ్రేయస్సు అంటే మోక్షం శ్రేయస్ శ్రేయస నిశ్రేయసము అంటే మోక్షం నిశ్రేయసమును పొందే సాధనం చెప్పాలి అదేమిటంటే జ్ఞానయోగము అయితే నిశ్రేయసం మోక్షం ఒక్కటే కాదు కదండి మోక్షం వచ్చేదాకా కూడా వీళ్ళు బతుకుండాలా అక్కర్లేదా వీళ్ళు భోజనం చేయాలా అక్కర్లేదా ఇంట్లో ఇంట్లో వాళ్ళకి కొంత వ్యవస్థ చేయాల్సి ఉంటుంది సమాజ జీవనం చేస్తున్నప్పుడు కొన్ని కర్మలను చేయాల్సి ఉంటుంది దీని పేరు అభ్యుదయము సపోజ్ వీడు జీవన్ముక్తుడు కాలేకపోయాడు అనుకో ఆత్మజ్ఞానం కలగలేదు ఈ జన్మలో జీవన్ముక్తుడు కాలేకపోయాడు కాలేకపోతే మరి వాడు ఏమైపోవాలి ఏదైనా గతి ఉండాలి కదా ఏమీ పర్వాలేదు పుణ్యలోకాలను పొందుతాడు మళ్ళీ ఉత్తమమైన జన్మని పొందుతాడు కొన్ని మళ్ళీ జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందుతాడు దాని పేరు అభ్యుదయం అంతేగాని ఇంకా you get it in this life or you lost it అని అలా కాదు there is another chance another chance అనుకూలంగా మనకి తయారవుతుంది దాని పేరు అభ్యుదయం ఈ ఛాన్స్కి అనదర్ మధ్యలో కష్టాలు కూడా పడక్కర్లేదు భోగాలను అనుభవించి మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుంది అది అభ్యుదయం కాబట్టి కర్మయోగ జీవనాన్ని అనుష్ఠిస్తే జ్ఞానయోగంలో ప్రవేశం చేసి జీవన్ముక్తుడైపోతాడు ఒకవేళ ఏ కారణం చేతనైనా బలీయమైనటువంటి ఆటంకం ఉండక ఆటంకం ఉన్న కారణంగా వీడు జీవన్ముక్తుడు కాలేకపోతే నష్టమేమీ లేదు అభ్యుదయాన్నే పొందుతాడు పుణ్యలోకాలను పొంది అక్కడి నుంచి మళ్ళీ మనుష్య జన్మను పొంది మళ్ళీ జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందుతాడు అని దాన్ని అభ్యుదయం కాబట్టి అభ్యుదయ నిశ్చేయస ప్రాప్తి సాధనం ఇవన్నీ కూడా లభించేటువంటి ఆ జ్ఞానాన్ని ఆ సంప్రదాయాన్ని నేను పూర్వం చెప్పి ఉన్నాను ఆ జ్ఞానంలో భాగంగా రెండు యోగములు కలవు వివిధ నిష్ట కలవు అనఘ అపాప అనఘాన్ని సంబోధించాడు అపాప ప్రశ్న వేసిన సందర్భంలో కొంత కన్ఫ్యూషన్ నీకు ఉందే కానీ నీవు దుష్టుడవు కాదు పాపములు లేక దోషములు గలవాడము కాదు ఇప్పుడు కూడా దుష్టుడికి పాప కర్మ ఎందు ప్రీతి గలవాడికి మనం చెప్పకూడదు ఎందుకు చెప్పడం అవసరం కేవలమే ఉండద్దా సో నా దగ్గరికి ఒక ఆయన వేదాంతం చదువుకుంటానని వచ్చారు మీరు ఏం చేస్తున్నారండి అడిగా అడిగితే కోళ్ల ఫారాలు ఎడుతూ ఉంటాను అని చెప్పారు ఐ ఓన్ కోళ్ల ఫారాలు ఓన్ చేసుకుంటాను ఐ ఓన్ కోళ్ల ఫారాలు నాకు ఉన్నాయి రెండో మూడో ఇప్పుడు ఇంకో చిన్న డైవర్సిఫికేషన్ కూడా చేయబోతున్నాను అని అన్నారు ఏమిటి ఏం డైవర్సిఫికేషన్ చేయబోతున్నారు అంటే వైన్ షాప్ ఒకటి ఓపెన్ చేద్దాం చేద్దామనుకుంటుంది నిజామాబాద్లో వైన్ షాప్కి మంచి బిజినెస్ ఉంటుంది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను కోళ్ళ ఫారాలు కొన్ని ఉన్నాయి వాటిలో ఇది చెప్పాను నేను చెప్పాను నేను మీకు వేదాంతం బోధిస్తాను మీరేం చేస్తానంటే ఆ కోళ్ళ ఫారాలను అమ్మేసేయండి ఈ వైన్ షాప్ ప్రపోజల్ డ్రాప్ చేసేయండి అప్పుడు నాకు దగ్గరికి వస్తే నేను మీకు బోధిస్తాను అంటే సరే నేను తప్పకుండా నేను ఆలోచిస్తాను అన్నారు ఆయన ఆలోచించారో మానేరో నేను ఎదగను ఇదికే మీకు దృష్టాంతం చెప్పాను కాబట్టి మనం బోధిస్తున్నాము అంటే దానికి తగ్గ పవిత్రతని మనము నిలబెట్టుకోవాలి ఎదుట వ్యక్తి కూడా ఒకంత పవిత్రతని మనం అపేక్షించాల్సి అవసరం కదా ఓవైపు నుంచి హింసా కార్యం చేస్తూ మరోవైపున వేదాంతం అంటే అది పద్ధతి కాదు అది అలాగే ఉండరాదు కాబట్టి అనర్థ అపాప వివేకం లేకపోవడం దోషం కాదు వివేకం క్రమంగా వస్తుంది ఏవో కొన్ని వీక్నెస్లు మెంటల్ వీక్నెస్లు ఉంటాయి మనసులో ఏదో దుఃఖం ఉంటుంది భయం ఉంటుంది తప్పు కాదు తర్వాత ఆందోళనలు అలజడలు ఉంటాయి దాంట్లో కూడా తప్పేం లేదు వాటిని అన్నింటినీ పోగొట్టడం కోసమే ఈ శాస్త్రం ఉన్నది కానీ పని కట్టుకుని అధర్మం ఉంటే ఈ శాస్త్రం చెప్పడానికి అవకాశం ఉండదు చెప్తే ఉపయోగం ఎవరిని కండెమ్ చేస్తున్నాం అనే అభిప్రాయం కాదు దీనివల్ల ఉపయోగం ఉండదు అని ఇంకా అనాఘ అఘ శబ్దానికి పాపము అని అర్థం సో జీవితంలో కొట్టొచ్చేటువంటి పాప కృత్యాలు ఉండరాదు స్పష్టంగా ఇది పాపము అనబడే పని చెయ్యరాదు ఒకవైపు అటువంటి పనిని చేసేస్తూ ఇంకోవైపు దేవుడు దెయ్యం అనుకుంటే అదేమి వర్కౌట్ కాదు కాబట్టి పుణ్యం చేసుకునే పుణ్యకార్యాలు చేసినందుకు మన జీవన శైలిలో ఆ పవిత్రత రావాలి చాలా అనఘ అపాప ఓకే ఆ అడ్రస్ యొక్క విశిష్టత గురించి చెప్పాను తర్వాత కాసా వివిధ నిష్ఠా రెండు రకముల నిష్ఠ నేను చెప్పాను అన్నాడు కదా ఆయన ఏమిటి ఆ సా నిష్ఠ ద్వివిధ రెండు ప్రకారముల నిష్ఠ ఏమిటి అని ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను అని ఆ రకంగా ఒక ప్రశ్నని భాష్యకారులు కల్పిస్తారు అక్కడ ప్రశ్న ప్రశ్న ఏముంది అక్కడ అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆ మధ్యలో ప్రశ్నని భాష్యకారులు కల్పిస్తారు దానికే భాష్యం అని పేరు ఎందుకంటే బోలి బోలి మాట్లాడుకునే శైలి ఆ మాటలో ఒక ప్రశ్న సమాధానం అలా ఉంటుంది కదా తత్ర జ్ఞానయోగేనా برمجیاشرت ویدان سنیچتا پہ ہمس پریراج کام برمنیہ అవస్థితానాం నిష్టా అన్నదానికి ఆయన ఎలా చెప్పారు చూడండి సాంఖ్యులకు జ్ఞానయోగ జ్ఞానయోగ జ్ఞానయోగేన సాంఖ్య సాంఖ్యులు అంటే ఎవరు సాంఖ్య శబ్దానికి అర్థం వివేకము అని అర్థం ఎప్పుడు మీకు ఎక్కడైనా సాంఖ్య అనే మాట వస్తే దానికి వివేకము అని అర్థం ఏమిటి వివేకం నేను ఒక అమ్మగారింటికి భిక్షకు వెళ్ళా భిక్షకు వెళ్తే వారికి చీపు కొంచెం తక్కువ పెద్ద వయస్సు భిక్ష ఇవ్వాలి సన్యాసి కానీ పాపం ప్రీతి కానీ చూపు తక్కువ చూపు తక్కువైతే చూపు తక్కువ కదా అని భిక్ష వద్దులే అని అనుకోరు ఏదో ఆ చూపుతోటే రెండు వెతుకులు ఉండి మనం స్వామీజీకి పెట్టాలి అని పాపం ఆవిడకి అభిమానం వాళ్ళు పిలిస్తే కాదని నేను ఎలా అంటాను సరే వెళ్ళాను వెళ్ళితే పరమాన్నం వడ్డించారు పాయసం చెప్పాను కదా పాయసం పాయసం చేశారు మామూలుగా కూర పప్పు అన్నీ అయ్యాయి పులిహార కూడా అయింది పాయసం కూడా చేశారు నేను అన్నా అమ్మా ఎందుకంత శ్రమపడ్డారు అని అన్నా సరే పాయసం వడ్డించారు ఆ పాయసం కాఫీ దానిలో కాఫీ వాసన కాఫీ పౌడరు నల్లగా ఉంది పాయసం సరే పాయసం వడ్డించి ఒక గెరిటి వేశారు ఇంకొంచెం ఏమంటారా అంటే వద్దండి సరే నేను ఎక్కువ తిన్నా స్వీట్ ఎక్కువ తిన్నా అది యథార్థమే కూడా సో కొంచెం కొంచెం కింద ఇది ఇంకొంచెం ఏమంటారా అంటే ఎలా ఉందంటే ఆ పర్వాలేదండి బాగానే ఉంది ప్లస్ పాయసం తినేసి వచ్చేసింది అయిపోయింది ఆ రెండు రోజుల తర్వాత ఫోన్ చేశారు స్వామిజీ మీరు చెప్పలేదు ఎందుకు నాకు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాయసం నేను తిన్నాను దాంట్లో నేను పంచదార వేయడానికి బదులుగా కాఫీ కూడా వేస్తాను ఎందుకంటే కాఫీ తయారు చేసుకునే సామగ్రులు ఉంటాయి కదండి కాఫీ కూడా ఒక డబ్బాలో ఉంటుంది ఈ డబ్బాలన్నీ సిమిలర్ గా ఉంటాయి మొత్తం ఉంటాయి కూడా ఇంత సెట్ అంట డబ్బాల సెట్ సో కాఫీ పౌడర్ తప్ప టీ పౌడర్ తప్ప పంచదార ఈ మూడు పక్కపక్కన ఉంటాయి సో ఆ సెట్లో ఆమె ఆ చూపు కొంచెం తక్కువ చేత ఈ డబ్బాలన్నీ సమానమైన శైలి ఉండడం పక్కపక్కన ఉండడం ఆ కారణంగా కాఫీ పౌడర్ డబ్బా తీసి రెండు చెంచాలు కాఫీ పౌడర్ ముందే కాఫీ పౌడర్ వేసేస్తాం అంటే వివేకం లేకపోవడం ఉంటుంది దీనికి దానికి పంచదానికి కాఫీ పౌడర్కి తేడా తెలియకపోవడం ఇది వివేకం లేకపోవడం మంచిది అవివేకము ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి ఆత్మ అనాత్మ వివేకం మనకు ఉందా లేదా ఉన్నవాళ్ళని సాంఖ్యులు అని అంటారు ఆత్మ అనాత్మ విషయ వివేక జ్ఞానవత చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా నేను చెప్పలేను దాని ఇంపార్టెన్స్ అంటే అర్థం ఏంటి ఇప్పుడైతే ఏం చేయాలి ఈ బాడీని అవతల పారేయాలా పారేయగలరా బాడీని అవతల పారేయగలరా మీరు మీరు బాడీని తీసుకొచ్చి పెట్టిన వాళ్ళైతే మీరు అవసరం మారేది ఏమవుతుంది ఇప్పుడు ఇది ఉంది ఇది నేను తీసుకొచ్చి పెట్టాను కోపం వస్తే బయటకు విసిరేస్తాను ఇంకా చాలా అస్తమానం నాకు ఇదే పర్లా అవసరం విసిరేస్తాను ఎందుకంటే తెచ్చిపెట్టిన వాడిని నేనే కనుక నేనే విసిరేస్తాను అవునండి ఈ బాడీ నేను తెచ్చానా నేను తేలేదు తెచ్చిపెట్టిన వాడే విసురుతాడు దాన్ని మధ్యలో నేనేవాడిని విసరడానికి కాబట్టి వాడి బాడీ వివేకము అంటే అర్థం బాడీని అవసరం మాత్రమే కాదు మరి ఏం చేయాలి బాడీని ఏం చేయాలి body is instrument it is instrument of cognition and action దాని దాని డెఫినేషన్ అది దేహము అంటే కర్మ చేయటానికి సాధనము ఇంకా దేనికి సాధనము తెలుసుకున్నటకు సాధనము జ్ఞాన సాధనం కంటితో కళ్ళు కూడా బడిలో భాగంగా ఉంది కదండి కన్నుతో చూస్తాను చెవితో వింటారు మనస్సుతో ఆలోచిస్తాను మరి ఇవన్నీ జ్ఞాన సాధన కాబట్టి instrument of action and cognition కాబట్టి ఇప్పుడు బాడీని ఏం చేయాలి ఇన్స్ట్రుమెంట్ని ఏం చేస్తాం యూజ్ చేస్తాం హ్యాండ్ని ఏం చేస్తాం తిప్పుకుంటారు తిప్పుకుంటే దారిలో ఉంటుంది అలాగే use it for action and for cognition use it okay అదే మేము చేస్తున్నాను you're not doing that we're not using the body as an instrument of cognition and action are you doing that no మరి ఏం చేస్తున్నారు you are using the body identity ఆ క్రిటికల్ పాయింట్ అది ఒకసారి నాకెవరో ఏదో ఉత్తరం చేస్తారు దానికి సమాధానం ఇద్దామని కంపోజ్ చేశాను సమాధానం ఈమెయిల్ ఈమెయిల్ కంపోజ్ కంపోజ్ చేశాను కంపోజ్ చేసి కింద సంతకం టైప్ చేస్తుంటే గమ్మున అనుమానం వచ్చింది ఏంటి అనుమానం ఈ సమాధానము బాడీ ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తోందా అని సమాధానం అని ప్రశ్న reflect body identity yes so ఆ సమాధానం తీసుకోవాలి ఐ డి నాట్ సెండ్ ఎందుకంటే బాడీతో ఐడెంటిఫై అయిన గా రిప్లై ఇస్తున్నాము అంటే అర్థం ఏంటండి మనం బాడీ ఐడెంటిటీని యూజ్ చేస్తున్నాం ఎవరైనా ఎవడైనా పిచ్చాడు అనుకోండి పిచ్చే పిచ్చికి సమాధానం చెప్పారనుకోండి ఇప్పుడు మీరు బాడీ ఐడెంటిటీని యూజ్ చేస్తున్నారా బాడీని యూజ్ చేస్తున్నారా బాడీ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నారు బాడీని యూజ్ చేయడం అంటే ఎలా ఉంటుంది వీడు తిట్టినాడు అని తెలుసుకుంటారు అంతే దేని body is an action instrument of cognition అలా కాకుండా తిట్టాడు కాబట్టి తిరిగి తీరతాను అంటే you are now using the body identity I'm a person identified with the body కాబట్టి వాడు నన్ను తిట్టాడు కనుక నేను ప్రతీకారం తీర్చుకోవాలి దీన్ని బాడీ ఐడెంటిటీ అది అంత తేడా ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప చూపించడం అంటే అంటే బాడీ ఐడెంటిటీని యూజ్ చేయట్లేదు అంటే కదా దాని అర్థం is not using the body identity body identity use చేసిన వాడు ఏం చేస్తాడు సాచి తీసి ఇంకోటి అంటే ఈజ్ యూజింగ్ బాడీ ఐడెంటిటీ అది దాని అర్థం అంతేగాని సో వెరీ స్పెషల్ ఇట్ కాబట్టి ఆత్మ అనాత్మ విషయ వివేక ఆత్మ అనే ఒక వస్తువు అనాత్మ అనేది ఇంకో వస్తువు ద్వైతం అద్వైతం గురించి మీరు చెప్పుకుంటున్నాను ముందు వివేకం దగ్గర వివేకమే ద్వైతం అద్వైతమో తర్వాత చూద్దాం ద్వైతమే ఉండదు అద్వైతమే ఉంటుంది మీరు దేహంతో వివేకాన్ని ఎప్పుడు చేస్తారో అప్పుడు దేహం మీకంటే భిన్నంగా నిలిచి ఉండదు మీలో విలీనమైపోతుంది కాబట్టి అదే సమస్య కాదు ప్రస్తుతానికి సాంఖ్యం దగ్గర వివేకమే సో ఆత్మ అనాత్మ అని రెండింటి ఎడల వివేకము ఈ రెండు వేరు వేరు అనే విజ్ఞానము అనే విజ్ఞానం అంటే ఒక విషం I am and my body or I am and this body వివేకం నేనే బాడీ అవివేకం ఇప్పుడు జ్ఞానయోగము ఎవరికి ఆత్మ అనాత్మ విషయ వివేక జ్ఞానవత ఆ వివేక జ్ఞానము ద విషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అది ఉన్నవారికి ఈ జ్ఞానయోగము అది ఉన్నవాళ్ళు ఎవళ్ళండి ఇప్పుడు ఒక బ్రహ్మచారి ఉన్నాడు ముప్పై ఏళ్ళ వయస్సు ఉంది ఇప్పుడు అతనికి దేహాభిమానం లేదు అప్పుడు ఏం చేస్తాడు వివాహం చేసుకుంటాడా సన్యాసానికి పోతాడా సన్యాసానికి పోతాడు వివాహం చేసుకున్నాడు ఒకడు అంటే అర్థం ఏంటి దేహాభిమానం నిండా ఉంది ఎందుకంటే వివాహం అంటే ఏమిటి పురుషుడు ఒక స్త్రీని భార్యలుగా పొందుట ఎవరికి భార్య ఆత్మక ఆత్మ రెండోది ఉంటేగా భార్యకి ఆత్మకి భార్య ఉండదు భర్త ఉండదు ఈ దేహానికి ఇంకో దేహం భార్య ఆ దేహానికి ఈ దేహం భర్త ఇదంతా కూడా దేహముల మధ్య వ్యవహారం దేహముల మధ్య వ్యవహారం అంటే ఆత్మ ఈ ఆత్మ ప్రకాశం చైతన్య ప్రకాశం లేని దేహాల మధ్య వ్యవహారమే ఉంటుంది ఏ వ్యవహారం ఉండదు దేహముల మధ్య వ్యవహారం అంటే అర్థం దేహాభిమానము గల అజ్ఞానుల మధ్య వ్యవహారం అంతే కదా మరి ఆ అజ్ఞానం అంటే ఇంకేదో అజ్ఞానం అవుతున్నారు అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేని వారు అర్థం కరెక్టే కదా మరి కాబట్టి సాంఖ్య వివే సాంఖ్య జ్ఞానము గలవారు ఆత్మ అనాత్మ వివేకం గలవారికి వారు బ్రహ్మచారులుగా ఉంటే అలా బ్రహ్మచారులుగానే కొనసాగుతారు లేకపోతే ఇంకా for the sake of certain దేహాన్ని వాడుకోవడం ఒకటి ఉంటుంది దేహాన్ని వినియోగించాలి కానీ దేహాభిమానాన్ని వినియోగించరాదు అని దేహాన్ని వినియోగించడంలో భాగంగా ఆశ్రమానికి స్వస్థ చెప్పి సన్యాసంలోకి వెళ్ళిపోతారు శుక గారు శుక మహర్షికి దేహాభిమానం లేదు వ్యాస మహర్షి శుక మహర్షి వెళ్ళిపోతుంటే పుత్రాన్ని పిలిచారు పిలిచాడు పుత్రేది పుత్రాన్ని పిలిస్తే వ్యాస మహర్షికి దేహాభిమానం ఉందా లేదా ఉంది ఉండబట్టే పుత్రాన్ని పిలిచాడు శుక మహర్షి ఏమన్నా నాన్నగారు పిలిచారా అన్నాడు అనుకోండి అంటే ఇప్పుడు ఆయన కూడా దేహాభిమానం ఉన్నట్టు కానీ ఆయన రిప్లై ఇవ్వలేదు పుత్రేటు తన్మయతయ తరమూహి లేదు చెట్ల నుంచి మళ్ళీ ఇంకో వచ్చింది మళ్ళీ పుత్రాన్ని అని పిలిస్తే పుత్రా అని వినపడింది ఇంకో వినపడింది తండ్రి అని వినపడలేదు శుకుడికి దేహాభిమానం లేదు సో కనుక బ్రహ్మచర్యాశ్రమం నుంచే కృత సన్యాసానం రిటైర్ అయ్యి ఇంకో బిజినెస్ మొదలు పెట్టారనుకోండి దేహాభిమానం ఉన్నట్టు రిటైర్ అయ్యి భగవద్గీత చదువుకుంటున్నారనుకోండి అంటే దేహాభిమానం నుంచి బయటపడే పని చేస్తున్నారు ఏదో సంథింగ్ అలాగా బ్రహ్మచర్యం చెప్పారు శంకర్లు మరి బ్రహ్మచర్యం అని చెప్తే మరి మనకి కూడా మనం అన్వయించుకోవాలి కదండి శంకర్లు చెప్పకపోయినా మనం ఏదో అన్వయం చేసుకోవాలి అందుకోసం కాబట్టి ఇంకో బిజినెస్ డెవలప్మెంట్ చేసినట్టే దాని గురించి చెప్తుంది నేను ఇంకో దృష్టాంతం కోసం చెప్పాను ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్పాను సో వాళ్ళ అవసరమైతే చేయాల్సి ఉంటుంది కానీ అవసరం లేకపోతే మటుకు ఇంకా వానప్రస్థాశ్రమంలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి కృత సన్యాసం తర్వాత వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానం అలాగే వేదాంతం యొక్క విజ్ఞానం ఉన్నది దాని విషయంలో ఖచ్చితమైన అవగాహన కలవారలకు అంతేగాని ఏ ఏ ఎండగా గొడుగు పడుతూ ఒక్కోసారి కర్మ ఇంకోసారి కామ్యం ఇంకోసారి జాతకం ఇంకోసారి వాస్తు మరోసారి దేవుడు మరోసారి దెయ్యం ఇంక ఇన్ని ఉంటే అది ఇటు కాదు అటు కాదు నా కర్క అలాగే అలా వర్క్ కాదు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం ఉపనిషత్తులు వాటి విజ్ఞానము అది ఏ మోక్ష హేతువు నాకు అదే కావాలి అంటే వేదాంత విజ్ఞానం సునిశ్చిత ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఎవరో ప్రశ్న అయ్యారు ప్రశ్న అడిగితే ఆయన కొంచెం అనారోగ్యంగా ఉన్నారు ఆయన ఏమన్నారంటే చూడండి మీరు అసంబద్ధమైన ప్రశ్నలన్నీ వేస్తే చెప్పే ఓపిక నాకు లేదు నాకు అనారోగ్యంగా ఉన్నది మీ అయితే మీరు నేను దాన్ని ప్రశ్నకి సమాధానం చెప్తా అయితే ఎటువంటి ప్రశ్నలు సమాధానం చెప్తారు మీరు దేహాభిమానం లేకుండా ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్తాను మీ ప్రశ్నలు అడిగారు దేహాభిమాన ప్రయుక్తమైన ప్రశ్న వేయకూడదు నేను ప్రశ్న ఏం వేస్తాను ప్రశ్న ప్రశ్న ఇప్పుడే వేయక్కర్లేదు నెక్స్ట్ టైం సత్సంగం ఎప్పుడు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ మనం కొన్ని ప్రశ్నలు మీరు రాసి పెట్టుకోండి ఈ ప్రశ్నలు అడగాలి మీరు రాసి పెట్టుకోండి కానీ ఆ ప్రశ్న దేహాభిమాన పురస్కరంగా పురస్కరంగా ఉండకూడదు అసలైన పాయింట్ లేదు అంటే ఉదాహరణకి ఉదాహరణకి మీరు మీరు ఎలా అడిగారు అనుకోండి అదేంటే శరీరానికి అనారోగ్యం చేస్తే ఏం చేయాలి అని అడిగారు అనుకోండి అంటే ఆ ప్రశ్న తప్పు ప్రశ్న అయిపోతుంది ఆ ప్రశ్న యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే దేహాభిమాన పురస్సరంగా ఉంటున్నారు లేదా తర్వాత మరణించినప్పుడు ఎన్ని రోజులు మైలు పట్టాలో అని అడిగారు అనుకోండి అది అది ఆ ప్రశ్న దేహాభిమాన పురస్సరంగా అడిగినట్టే కదా ఉంటాయి ప్రశ్నలు దేహాభిమానం ఉంటుంది దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి సమాధానాలు ఉంటాయి ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఆ ప్రశ్నలు నన్ను అడగద్దని చెప్పారు ఎందుకు అలా ఎందుకు చెప్తారో అండి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థుల అందుకోసం అది ఒకళ్ళు నన్ను అడిగారు ఏమంటే ఈ జన్మ మరణించిన తర్వాత ఇంకో జన్మ ఏమొస్తుంది అని అయితే నేను చెప్పాను ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను అదేమండి మీరు సత్సంగం మీరే కదా ఎందుకు చెప్పగలుగుతున్నారు సత్సంగం అన్నారు కదా అని ఆత్మస్వరూపానికి విరుద్ధంగా మీరు ప్రశ్న పెడుతున్నారు నేను చెప్పను అని చెప్పాను అవేళ మూడు అలా ఉండాలి ఇంకొకరు ఇంకో రకంగా సౌమ్యంగా చెప్పండి అసమానం సౌమ్యంగా ఉండడం కూడా కష్టమే వెయ్యి ప్రశ్నలు చెప్పినప్పుడు తొమ్మిది వందల మంది ప్రశ్నలు సౌమ్యంగా చెప్పినా ఓ ప్రశ్నకి ఒక ఫోర్స్ వస్తుంది ఫోర్స్ వస్తుంది చూడండి ఒకటి కేవలం కించపరిచేది ఏమైనా తప్ప అలా చేయకూడదు ఫోర్స్ వస్తుంది ఓ ప్రశ్నకి ఫోర్స్ వస్తుంది ఒకళ్ళు ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు ఈ కర్మ ఉంది ఈ కర్మకి కర్త ఎవరని అడిగారు అంటే నేనున్నాను ఈ కర్మ చేయాలని సంకల్పించింది ఎవరు అని అడిగారు అంటే నేనే నన్ను నువ్వే కర్త మళ్ళీ ఈ కృష్ణ కర్మ కర్త ఎవరని నన్ను నువ్వే కర్తవు కాదు ఆ సంకల్పం రావడానికి దేవుడు కర్త అవునా కదా నేను చూడు ఇలాంటి కనెక్షన్స్ పెట్టాను నువ్వు ఏమడిగావు ఈ కర్మ కర్త నవమని ఈ కర్మ కర్త నువ్వని నేను సమాధానం చెప్పాను కదా ప్రశ్నకి సమాధానం చెప్తే దాని నుంచి మళ్ళీ దాని నుంచి ఇంకో ప్రశ్న ఆ దానికి సమాధానం చెప్తే మరో ప్రశ్న అలాగా పద్ధతి కాదు ఓ ప్రశ్నలో నేను సమాధానం చెప్పాను బీ బీ సాటిస్ఫైడ్ అని చెప్పాను కాబట్టి సో ఒకప్పుడు ఫోర్స్ ఉంది ద పాయింట్ ఈజ్ వేదాంత విజ్ఞాన సునిశ్చితాస్థానం ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ارا لکھنؤ گروپ ویداجو ادے پردھان فاوت گیتا تب ان کے لیے گیتا ہے دا پٹ లేకపోతే శంకరులు వివేక చూడడంలో ఉన్నాం శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అన్నారు శబ్దజాలం ఇది మహారణ్యం ఇది మొత్తం ఉన్న పురాణాలన్నీ ఎదుర్కొన్న పెట్టుకునే సంహితలను పురాణాలను ఆగమశాస్త్రాలు అన్నీ పెట్టుకుంటే మీకు ఒక జీవితం చాలు ఆఖరికి ఏమీ తేలదు కాబట్టి అలా కాదు అటువంటి వారికి మాత్రమే ఈ జ్ఞానయోగము వర్తిస్తుంది అంటే భగవాన్ మహర్షి ఆ లెవెల్లో ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలా చెప్పాలి نم نم شا شاپ ہری بو نم ہریشنارمپ نمبر